అంతయే వరం కాలదివేన చిత్వా ఇంకా దేహాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది కదా దాని గురించి నువ్వే ప్రయత్నం చేయనక్కర్లేదు కాలదివేన కాలం యొక్క వేగం చేత ఆ దేహము వేవబడుతుంది సో ఈ మూడింటిని వదిలిపెట్టి ఇంజ పాపాన్ని దేహాన్ని కూడా ఈ మూడు ఉపాయముల చేత భోగం చేత పుణ్యాన్ని పుణ్యాచరణ చేత పాపాన్ని పాప పాప సంకల్పాన్ని తర్వాత ఏమో దేహమును కాల ప్రభావం చేత అధిగమించినటువంటి వాడవై నీవేమో విశుద్ధమైన కీర్తిని సంపాదించి లోకాన్ని కొంతకాలం పరిపాలించి ఆ దేహత్యాగం మొత్తం నాలో వచ్చి విలీనమవుతావు ఈ మోక్షము కోసం వెయిట్ చేస్తూ ఉన్నది ఆల్రెడీ అసలు జీవన్ముక్తి జీవన్ముక్తి ఆయనే ఇవ్వక్కర్లేదు విదేహముక్తి ఆయన అనుగ్రహిస్తాడు సో ఏతేన్మహ్యం ప్రజాగీత విరన్నర వాంఛమాంచ స్మరం కాలే సర్వబంధాద్విముచ్యతే రసలాగా ఎవరైతే నీవు చేసినటువంటి ఈ గీతాన్ని ఇప్పుడు నీ చెప్పిన మంత్రమో అపహరించినటువంటి స్తోత్రములు ఎవరైతే పఠిస్తాడో వాడు నిన్ను నన్ను కూడా ఏకకాలంలో స్మరిస్తున్న వాడు అవుతాడు కాబట్టి వాడు కర్మబంధం నుండి విముక్తిని పొందుతాడు అది ఆ కర్మబంధాలు కర్మబంధాన్ని నేను కామం నుంచి కృష్ణాయం కదా ఈ ప్రకరణంలో కర్మబంధం నుంచి విముక్తులవుతాడు తర్వాత నీ తండ్రి కూడా పుణ్యలోకాన్ని పొందుతాడు దేవికి వాళ్ళే శాపించాలని విధంగా వచ్చారని దాకా ఉన్నది కాబట్టి ఈ తండ్రి కూడా నా నా నా తండ్రి గురించి కూడా ఏమి చెత్త చేయకు అని ఆ విధంగా ప్రహ్లాదుడికి ఆ తరువాత సామ్రాజ్యానికి పరమేశ్వరుడు ఆశీర్వేదం చేసి ఆయన ఆ అవతారాన్ని సాధించేస్తారు అక్కడ ఇంకా ప్రహ్లాద స్థుతి అని ఉన్నది ప్రహ్లాద స్థుతి అయితే సో آئی اوتار چند اوتار آ گھنٹ موقع پہ اوتار یہ سو پر چریت مہاج میر یا ఈ ప్రసాద చరిత్రమును ఎవరైతే ఉపాసన చేస్తారో లేకపోతే శ్రవణం చేస్తారో వారికి భక్తి జ్ఞానము వైరాగ్యము కలిగి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రభావం చేత వారు తమ స్వస్వరూపాన్ని పొందుతారు యథాత్మ్యం యథాత్మ్యం అంటే స్వస్వరూపము ఆత్మస్వరూపాన్ని పొందుతారు సో ధర్మో భాగవతానా భాగవత ధర్మము అంటే భగవద్భక్తులు ఏ విధంగా తమ తాము తీర్చిదిద్దుకోవాలి అనే విషయాన్ని ఈ ఆఖ్యానంలో చెప్పడమైనది ఈ భాగవత ధర్మం చేత పరమేశ్వరుడు మానవుల చేత పొందబడతాడు ఆఖ్యానేస్మిన్ సమాఖ్యాతం ఆధ్యాత్మికం శేషత ఆధ్యాత్మ యోగం అంతా కూడా ఈ మొత్తం ఆఖ్యానంలో విస్తారంగా చెప్పడమైనది అని వ్యాస మహర్షి అంటే క్లాస్ అయితే పూర్తి కాలేదు కంటిన్యూ ఎక్కువ హెల్త్ ఎందుకంటే slightly behind schedule I expect ఆసీత్వరోరాజన్ త్రికూట ఇది విశ్రుత త్రికూటము అని ఒక పర్వతం అసలు ఇక్కడ అంతా సింబాలిజమే త్రికూట పర్వతము అని ఎందుకని చతుష్కో కోటం అంటే శిఖరం మూడు శిఖరములు గల పర్వతం మూడు శిఖరాలు కొన్ని నాలుగు శిఖరాలు ఎందుకు కాకూడదు భయం ఎందుకు కాకూడదు లేదా రెండు ఎందుకు కాకూడదు అంటే త్రికూటం అనే పర్వతం అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దేహము ఆ దేహం ఆ పర్వతం మీద నివసించే గజేంద్రుడు అంటే ఆ దేహంలో నివసించే జీవుడు అని మొత్తాన్ని ప్రారంభంలో పేరు దగ్గరే సింహాసనం ఆరంభమైపోతుంది త్రికూట అంటే మనోబుద్ధి అహంకారములు అనే మూడు కూటములని పట్టుకునేలాడే జీవుడు త్రికూట మనోబుద్ధి అహంకారం అయితే సత్వరజస్తమో గుణ మరెవరికి మెయిన్ గా పర్సన్ ఈ మనోమయ అందుకోసం మనోబుద్ధి అహంకారంలో అని కూడా మనం చెప్పచ్చు ఈ పర్వతంలో వీడున్నాడు ఈ పర్వతం ఈ పర్వతం మీద ఒక ఒక ఏనుగు ఉన్నది అని మనం ప్రారంభిస్తున్నాం సరే ఆ ఏనుగు దగ్గరికి వచ్చే ముందు కొద్దిగా ఆ పర్వతాన్ని వర్ణిస్తాను చాలా పెద్దగా వర్ణిస్తాను నేను అదే కొద్దిగా రెండు మాట్లాడతాను నామారణ్య పశువురాత సంకుల ద్రోణ్యలంకృత అనేక అరణ్యములు పర్వతం మీద ఈ సానువులు పర్వత చర్యలు అంటారు వాటి నిండా అడవులు ఉన్నాయి ఉద్యోగంగా ఉంటే చక్కగా నిండా ఉంటాయి ఆ అడవులలో అనేక రకములైన పశువులు పక్షులు ఉన్నాయి తర్వాత అక్కడక్కడ ఆ మైదానాలు రెండు పర్వత శిఖరాలకు మధ్యలో ఉండే వ్యాలీస్ లో అందమైన సరస్సులు ఉన్నాయి ఆ నీళ్ళన్నీ అక్కడికి అంతాయి ఏవో నదుల రూపంగా ప్రవహించి ప్రవహించగా చక్కటి సరస్సులు కూడా ఉన్నాయి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మీరు ఊహకే అందని హెర్బ్స్ ట్రీస్ చిత్ర చిత్రాలైన చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి తర్వాత పక్షులు సో ఎంతో మధురమైనటువంటి ధనులను పూతలను చూస్తూ ఆ పర్వతమంతా కూడా ఆ పక్షులతో నిండి ఉన్నది సర్వతోలంకృతం దివ్యై నిత్య పుష్ప ఫలత్రుమై ఆ పర్వతం ఎప్పుడూ అలంకరింపబడే ఉంటుంది ఎందుకంటే అన్ని ఋతువుల్లో కూడా ఏవో రకరకాల వృక్షాలు ఉంటాయి కనుక ప్రతి ఋతువులోనూ ఒక్కొక్క రకం వృక్షాలు మొక్కలు పొదలు పువ్వులను చూసి ఆ పర్వతం ఎప్పుడూ అలంకరిస్తున్నట్టుగానే పువ్వులు పుష్పాలు కూడా అలంకరిస్తున్నట్టుగానే భాషిస్తూ ఉంటుంది సో తస్మిన్ సరస్సు విపులం దాంట్లో ఒక విశాలమైనటువంటి సరస్సు అవుతుంది ఆ శిఖరాల మధ్యలో ఇన్ సమ్ ప్లేస్ సరస్సు అనేది కొంత ఎత్తులోనూ ఉండొచ్చు ఉండవచ్చు ఇక్కడికి ఎనీవే సులభ కాంచన పంకజం వందలు వర్ణము కలిగినటువంటి పద్మాలు దాంతో ప్రకాశిస్తున్నాయి సపోజ్ నేను అలా చెప్పకుండా దాంట్లో బంగారు పద్మాలు ఉన్నాయని చెప్పాను అసలు కాంచన పంకజం నేను ఎవరో అలా చెప్తుంటే ఆల్రెడీ సూపర్ నాచురల్ ఎలిమెంట్ ని అక్కడే చోటు కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది మీరు ఆలోచించండి దాంట్లో ఉంటే చిన్న తేడా సూపర్ నాచురల్ ఎలిమెంట్ తప్పనితో అలాగా వీలైనంత వరకు దాని ప్రకృతికి అనుగుణంగా ఉంచితేనే మంచిది వందరు వర్ణము కలిగిన పద్మాలు అలాగే దాని పక్కన ఒక డబ్బు బోధో ఫల అల్లహార శత పద్మశ్రీయోర్జిత పౌరేమ పద్మాలు వేణులలో ప్రకాశించేటువంటి కరువలు ఇంకా ఇతరములైన జల పుష్పములతోటి ఎంతో అందంగా ఆ సరస్సు ఉన్నది ఇప్పుడు పర్వతము సరస్సు ఇది సరస్సు అంటే బుద్ధి సరస్సు అని అనుకోవచ్చు సుమత్త సత్పద నికృష్టం శకుంతై కలనిస్వై హంసకాండవాతి అన్నం చక్రాత్వై సారథైరపి ఎప్పుడైతే సరస్సు అన్నాము వెంటనే జలపక్షి అంటే వరల్డ్ శాంక్చురీ అంటారు అలాగే వరల్డ్ శాంక్చురీ మీరు ఎప్పుడైనా చూసుకుంటారు long long stretches of water ఉంటుంది లేకపోతే బర్డ్స్ రావు సో ఈ పద్మములు పరుగులు ఇవన్నీ ఉన్నాయి వీటి కారణంగా తేనెని త్రాగి మగించినటువంటి తుంగెదల యొక్క శంకారంలో ఆ సరస్సు ఉన్నాయి తర్వాత మధురంగా చూసేటువంటి శకుంత పక్షులు సో అవి జలపక్షులు హంసలు అంటే బాతుల నుండి లేకపోతే బాతుల్లో ఇంకొక కొంచెం హయ్యర్ వెరైటీ అది డిఫరెంట్ వెరైటీ కారణావ పక్షులు చక్రవాత పక్షులు అంటే గబ్బురు పక్షులు అంటారు తెలుగులో ఇటువంటి పక్షులు సారస పక్షులు ఇలాంటివి అంటే క్రేన్స్ మొదలైనవి ఈ పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి జల కుక్కుట జల కుక్కుట అంటే కుక్క అంటే కోడి నీటి కోళ్ళు నీటి కోడి మామూలు ఈ కోడు కావు జల కుక్కుట తర్వాత ఇంకా ఇలాంటి అనేక పక్షులు ఇంకపోతే నేలలో మత్స్య కచ్చప సంచార దళ మరజప్పయ ఆ పైన నీటి మీద పుప్పొడి తేలియాలతో ఈ పుప్పొడి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేపలు ఇటు ఈదుతూ ఉంటాయి తాబేలు ఈదుతూ ఉంటాయి ఈడేప్పుడు ఆ పద్మంలో తూములు తగులుకుని ఆ పద్మాల లోపల పుప్పికి చెదిరి పైగా నేలలో పడుతుంది అటువంటి పుప్పుడి చుట్టూ అలా ప్రవహిస్తూ ఉన్నది కవి ఆనందంగా లభిస్తారు ఇది ఓకే ఉండాలి కానీ ఇది తద్విధి నాశ్రయ ఆ పర్వతము ఆ పర్వతం మీద ఉండే అడవిని ఆశ్రయించుకుని ఒక ఏనుగు ఉన్నది జీవుడు ఎలాగైతే సమాజంలో ఒక చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు ఇతర ప్రాణుల మధ్య సమాజంలో జీవిస్తాడు వీటితో నేను సంబంధం లేకుండా ఎక్కడో ఒంటరిగా అడవిలోనో ఎక్కడో జీవించడం అదేవిధంగా ఏనుగు కూడా కేవలం ఎడారిలో ఉండలేనిది ఆ చెట్లు చేపలతో నిండిన ప్రదేశంలో జీవించడం సహజం కదా అది ప్రాణులు అంటే సో అక్కడ ఏనుగు ఒకటి ఉన్నది అది ఏనుగుల్లో కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి మీరు ఏనుగు సైకాలజీ కొంచెం మీరు తెలుసుంటే మీరు వెంటనే గ్రహించగలుగుతారు ఒక గుంపులో ఏనుగు ఉందనుకోండి ఓ ఏనుగు పిల్ల అది తన గుంపులోంచి విడిపోయి మరో గుంపులోకి వెళ్తే దాన్ని రానివ్వం అది వెంటనే పంపించేస్తారు నిజానికి పెద్ద ఏనుగు అయితే దగ్గర నుండి దాని గుంపులో దిగబెట్టుకోవడం వస్తుంది ఎలా తీసుకెళ్తారు అని ఒకవేళ దీని వచ్చినా ఇదేమో దాంట్లో ఇవ్వడలేదు ఏ గుంపు కాకుండా ప్రతి గుంపుకి ఒక హెడ్ ఏనుగో చాలా పర్ఫెక్ట్ సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది ఏనుగుల్లోనూ కూతుల్లోనూ ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఈ పశువుల యొక్క స్వభావాన్ని సైకాలజీని మన వాళ్ళు బాగా పరిశీలించి ఈ సత్యాలను ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు కనుక ఏనుగులు మాట్లాడుకుంటాయి అవి అల్ట్రాసౌండ్ లో మాట్లాడతాయి అని ఈ మధ్యన ఈ రకమైనటువంటి రీసెర్చ్ ఆఫ్రికన్ సఫారీలో అక్కడ ఇన్ఫర్మేషన్ అయి దాటి సో కనుక ఆ విధంగా ఆ హెడ్ ఏనుగు ఒకటి ఉంటుంది దాని చుట్టూ ఇంకా అనేక ఏనుగులు ఉంటాయి ఏనుగు పిల్లలు కూడా ఉంటాయి ఆ గ్రూప్ గ్రూప్ అంతా కలిసి వస్తుంది ఎలా ఉందంటే ఒక ఇంటి యజమాను ఉంటాడు కొడుకులు కూతుళ్ళు బంధువులు తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నటువంటి ఒక ఇంటి యజమాని దానితో ఈ ఏనుగు పోతుంది వెరీ బ్రీఫ్ ఉండాలి పర్ఫెక్ట్ సింబాలిజం అప్పుడు గజేంద్ర పాక్షాణం కొంతమంది గజేంద్ర పాక్షాణంలో ఉండే సింబాలిజం నోడం వచ్చేస్తారు ఈ గజేంద్ర పూర్వజంలో ఇంద్రజుండు మహారాజు అని చెప్పేసి ఆయన మనకి దానికి ఇంక సంబంధం సరే ఇంద్రజుండు మహారాజు అయితే అవచ్చు ఎవరో ఏదో పూర్వజంలో ఏదో ఒకటి ఉంటుంది పంపిణీ పూర్తి so it the issue is not what is it's పూర్వజన్మ that is not the issue కొంతమంది అలాగే దాన్ని ఇష్యూ కింద హైలైట్ చేస్తారు ఎవరో దృష్టికోణం వాళ్ళది బట్ మనం ఆ సింబాలిజం తెలుసుకుంటే మనకి సందేశం దాని నుంచి లభిస్తుంది ఫస్ట్ నిలం పంకజ రేణు రూషితం దూరం నుంచే ఆ సరస్సు యొక్క సుగంధాన్ని సుగంధం దాని ముక్కు పుటాలకి సోకినది ఆ ఏనుగు దూరం నుంచి ఆ సరస్సు నుంచి వచ్చేటువంటి చల్లని గాలి దానికి తగినది ఆ పద్మముల పరిమళం దాని ముక్కుకి తగినది అంటే ఏనుక్కి సరస్సు అంటే మహానం అది వేగంగా వచ్చేస్తుంది తన యొక్క గుంపు వంటనే వేస్తుంది స్వయూతేన తృషార్తితేన అందరికీ దాహంతో ఉన్నారు నీళ్లు తాగాలనేటువంటి అడాళ్ళు సో తొందరగా వచ్చేసింది వచ్చిన తర్వాత కూడా ముందు ఆ హెడ్ ఏరిగే దిగాల్సి ఉంది ఏది పడితే అది ముందు దిగడానికి వీళ్ళు వీటి అది పనిష్మెంట్ సో అది ముందు దిగింది వీట జతస్మిన్ దాని రకాలు వీళ్ళందరూ ఇంగ్లీష్ పేపర్ ఇంటికి వచ్చింది అనుకోండి ముందే వస్తారు అని నామే స్పెషల్లీ ఫ్యామిలీకి స్పెషల్ తీసుకుంటుంది సో అమృతాంబు నిర్మూలనం దిగితే వీటి వెనకాల అవన్నీ దిగుతారు ముందు దిగిన వెంటనే తన పొడవాటి కొండంతో నీటిని తీసుకుని కడుపు నిండా నీరు త్రాగింది ఇటువంటి నీరు అమృతంగా ఉన్న నీరు స్వచ్ఛంగా ఉన్నది పైగా బంగారు పుప్పొడి తేలుతూ ఉంటే ఆ పుప్పొడిని కూడా నవ్వుతో చక్కగా నీటిని తాగింది ఎలాగంటే మనకు కూడా మంచి నీళ్ళు ఇచ్చేప్పుడు ఏదో నిమ్మకాయ రసం ఏదో ఇచ్చారనుకోండి ఉత్తి నీరే కాకుండా దాంట్లో ఆ నిమ్మకాయ యొక్క కొనలో వెలాడుతుంటే మనం అలా ఆనందంగా తాగుతామని ఆ విధంగా ఈ పుక్కుడుతో పుట్టినటువంటి నీటిని నికామం తృప్తిగా తాగింది సో ఆత్మానభ్య స్మపయం క్రమ వెంటనే ఆ కొండంతో ఆ అంతని పట్టి శుభ్రంగా విరస్నానం స్నానం చేస్తుంది అంతేకాదు యథా గృహి యథా గృహి అంటాడు ఇక్కడ చెప్పిన ఏంటంటే గృహస్థుని గృహస్థు అంటే సంసార ఆసక్తి గలవాడిని మనస్సులో పెట్టుకుని ఏనుగు కథ చెప్పబడుతుంది ఆ సంసార ఆసక్తి గలవాడికి ఏనుగు పోలిక దాన్ని రివర్స్ చేస్తూ కూడా ఉంటాడు అసలు ఏనుగు గురించి కదా ఈ సంసారాసక్తి గలవాడు ఎలా ఉంటాడో అలా ఉంది ఏనుగు అంటూ ఉంటాడు మీరు నిర్వహించలేరు ఏనుగులాగా సంస్థ ఆసక్తి గల తెరవేసుకుంటూ ఉంటాడు యథా గృహి సో కవి ఇలాంటి ట్రిప్స్ అన్ని ప్లే చేస్తాడు సో ఎలాగైతే గృహస్థుడు గృహి పిల్లల చేత వాళ్ళ చేత స్నానం చేస్తూ ఉంటాడు అదో తృప్తి తాను స్నానం చేసిన తర్వాత చేయడానికి ముందు ముందు వెనకడే ఉంది పిల్లలతో ఏదో స్నానం చేయించి తాను తృప్తిని చెందుతారు తల్లి అయితే అలాగే చేస్తుంది తల్లికి డ్యూటీ తండ్రికి అయితే ప్రెషర్ సో ఆ రకంగా చేస్తూ ఉంటారు ఆ రకంగా నేను కూడా తన కుండంతో నీటిని తీసి ఆ పిల్లలకి స్నానం చేస్తుంది సో చిత్రాన్ని కనే వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది అలా నా ఏను పిల్లలు తర్వాత సో కృత్రం కృపణోజమాయ ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి దానికోసం వేచి ఉంచినటువంటి ఆ ఆపదని తెలుసుకోలేక ఆ హరాదిగా చేసేస్తుంది యజమాయ ఎందుకంటే దానికి మాయాశక్తికి ఏమిటండి అంటే యథాగ్రహి మానవుడు కూడా తన కోసం పొంచి ఉన్నటువంటి ఆపదని మృత్యువుని తాను ఇలాగే గృహాసక్తిలో ఉన్నట్లయితే పరమార్థాన్ని జరుపుతామనేటువంటి ఆలోచన లేకుండా ఆ భోగల ఆలస్యుడై లోక వ్యవహారాల్లో ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ కొంచెం ఉన్న ఆపద నుంచి పట్టించుకోడు అలా ఒక ముందని కూడా ఊహించడు అది మేర పడేదాకా వాడికి అది ఉందంటే వీడు అలా ఉన్నాడు అని ఆ దేవేంద్రుని అలా వర్ణించారు కొంచెం నిమ్మహమాటంగా వర్ణిస్తూ ఉంటా అయ్యే ఎవరైనా ఏదైనా అనుకుంటున్నారేమో కూడా అలాగే ఉంటారు ఇక్కడ ఫార్మ్ వాయిస్ సో స్థితి అలా అన్నారు లేదో మళ్ళీ కొత్త శ్లోకంలోనే ఉంచి ఉన్న ఆపదని తెలుసుకోలేకపోయి ఎంజాయ్ చేసేస్తున్నాడు వీడు అంటే పక్కనే ఆపద సో కశ్చిత్ నృప దైవ చోదిత హే నృప రాజా పరీక్ష మహారాజు సో దైవ చోదిత దైవము ఈ శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు చీమ కుట్టిందంటే శివుని ఆత్మ అయింది కుట్టింది అందుకోసం ఆ చీమను అలా నిలిపేయకుండా తీసుకొని సో ఆ విధంగానే సో దైవ చోదితమైనటువంటి మకరము మొసలి చూసిపోతుంది గ్రాహో బలి దాని గ్రాహ గ్రంథాతీతి గ్రాహ ఏదైనా తెరువు అలాగా పడుతూ ఉంటుంది మురికి నీటిలో అది ముందు కూడా మనకు తెలియదు మొసలు ఉందని మనం అనుకోము దాని దరిదాపులకు వెళ్ళేది బాగుంటుంది పెద్ద దూరమైనా పట్టేస్తుంది దేనైనా పట్టేస్తుంది పట్టిందంటే ఇంకా ఉదయం పనే లేదు సో గ్రాహ అది పట్టుతుంది బలీయాన్ శరణము సాగ్రహీకృష్ణ చరణం అంటున్నాడు కాబట్టి ముందు కాళ్ళని రెండింటిని పట్టుకుంది అని మనకు అర్థం ఒక కాలం పడితే చాలు రెండింటిని పట్టింది ఎందుకంటే దాని నోరు పెద్ద అవుతుంది రెండు కాలని కలిపి చక్కగా మధ్యలో రంపల కరకచము ఉంటారు ఆ రంపం మధ్యలో రెండు రంపాల మధ్యలో బిగించినట్టుగా బిగించి పట్టింది ఎదృచ్ఛయనం వ్యసనంగతో గయ నిజము తనకి ఇంత ఆపద పొంచి ఉందని అతనికి తెలియదు అనుకోకుండా వచ్చినటువంటి వ్యసనం సడన్ గా వచ్చినటువంటి వ్యసనాన్ని పొంది ఆ వ్యసనం అంటే ఆపద ఆ నిజము తన బలాన్ని ఉపయోగించి తన పరాక్రమాన్ని ఉపయోగించి ఆ ఆపద నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను చిత్రం ఏమంటే అది కష్టపడుతూ ఉంటే ఈ మిగిలిన ఏనుగులు దానిని లాగే ప్రయత్నం కొంత చేసి ఇంకా లాగలేక పెట్టేస్తుంది క్రమక్రమంగా ఒకదాని తర్వాత కొంత నువ్వు ప్రయత్నం చేస్తావు ఇది చెప్తున్నా తథాపురం యోధపతి కనేనవ విదృశ్యమానం తరసాదరీయ సాక్షుపురుషుద్దేన ధియ పరే గజా పాశ్చిగ్రహా పాయితున్న చాశకన్న కొంతసేపు ప్రయత్నం చేస్తాయి ఇలాంటి నేను సపోర్ట్ చేద్దాం దే ఇన్ దే అంతకంటే లోపలికే రాగబడుతున్నాడు అప్పుడు అవి అయితే సార్ అంటే ఇంకా మన వల్ల కాదు ఇంకా ఇదే నీటిలో ఏదైనా ఉన్నాయేమో మొసళ్ళు మన మొసళ్ళు తర్వాత దీని బట్టి మనకాలు పట్టుకుంటుందేమో దాని హడావిలో ఆ మొసలి అంటే ప్రపంచం మనం ఒకటి ఎయిడ్స్ పేషెంట్ గురించి ఆ రకంగా ఈ మిగిలినటువంటి ఎయిడ్స్ కాకపోతే మరో వ్యాధి అంత వ్యాధి ఉందనుకోండి ఏదో మనం దూరం నుంచి సేవ చేస్తే మంచిది లేకపోతే సేవ చేసి కూడా అక్కడ పోతాడని ఒక భయం అందరికీ ఉంటుంది సో క్రమక్రమంగా ఈ ఏనుగులన్నీ గెలిపించాయి వారు దాంట్లో నిలబడి ఉన్నాడు అందుకనే ఆ చుట్టూ పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారని ఎప్పుడు మనం అనుకోకూడదు అది పొరపాటు అంటే ఒక రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉండడం తప్పే లేదు నథింగ్ ఇస్తుంది ది కండెమ్ ఇప్పుడు కూడా ధర్మాన్ని బోధించేప్పుడు ప్రేమతోటి కర్మతోటి బోధించాలి కానీ ఆగ్రహంతో ఇలా వదలతోటి నువ్వు వైరాగ్యం ఉండాలి అని అలాగా పరుషంగా కటువుగా బోధించాలి ధర్మాన్ని బోధించేప్పుడు కరుణా హృదయంతో బోధించాలి కరుణకి భంగం కలగరాదు నిస్పైట్ ఆఫ్ ఆల్ దాట్ ఇది ఫైనల్ అనాలిసిస్ మనకు వచ్చిన వ్యాధిని మనమే అనుభవించాలి ఊరికే చుట్టుపక్కల వాళ్ళ మీద విసుక్కున్నాం అయితే వాళ్ళని అసూసి అసూయపడం వాళ్ళు సరిగ్గా సేవ చేయట్లేదు కంప్లైంట్ చేస్తాం ఏమీ ఉపయోగం లేదు వాళ్ళు చేసేదో వాళ్ళు చేస్తారు they are having they own limitations understand that truth finally వ్యాధి యొక్క కష్టాన్ని ఎవరికి వాడు అనుభవించాలి ఈ సత్యం వాడు గ్రహిస్తే ముందు ఈ న్యూసెన్స్ తగ్గుతుంది ఈ ఇమోషనల్ డిస్టర్బెన్స్ అనే న్యూసెన్స్ ఉండదు things will be noticed in their proper perspective తర్వాత యథోచితంగా మందు వేసుకోవడం ఏదో ఉంటుంది మనం ఏమవుతుంది ఈ ఉన్న పరిస్థితిని సరిగ్గా గమనించడం నాకు వచ్చిన రోగం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంట్లో వాళ్ళ మీద తీసుకుంటూ వస్తాడు అలాగే ఏమి వస్తూ వస్తారు కాబట్టి people should have that emotional strain అదే అభిప్రాయం సో అంతేగానే ఊరికే ఖండించేసి ఈ సంసారాలు ఇలాగే ఉంటాయి వీళ్ళు నమ్ముకోకూడదు వాళ్ళ నమ్ముకోకూడదు అందరూ చేసి వెళ్ళి అలాగే భాష ఫలితాలు ఇలాంటి ఐడియా అందరూ మాకు సేవ చేద్దామనే ఉంటారు but the have their limitations ఇక్కడ కూడా అదే స్థితి నియుజ్యతో రేవం కేంద్ర నక్రయో వికర్షతో రంతరతో భజిన్నిథ ఎలాగో గట్టు మీదకి వచ్చేస్తే ఏనుగుది కదా ఆ ఏనుగ ఒకంత మరింత లోతులోకి లాగితే మకరానికి మకరానికి సో ఇది వెనక్కి లాగితే అది లోపలికి ఇది బయటికి అది లోపలికి అలాగా అలాగ యుద్ధం నడిచింది క్రమక్రమంగా ఈ ఏనుగు అంతకంటే లోతులోకి వెళ్తూ వెళ్తాం it is losing the ground అని అంటారు సో ఇష్టం దివేంద్ర సయదాప సంకటం దానికి ప్రాణ సంకటం వచ్చింది ప్రాణ సంకటం ఎలా వస్తుందంటే కేవలం కాలుకు వచ్చిన గాయం వల్ల ప్రాణ సంకటం మరొకటి అంతకంటే లోతులకు వెళ్ళిపోతే గాలి పీల్చేందుకు వీలు లేకుండా అయిపోతుంది అప్పుడు సో ఉపశక్తుల్లో నీళ్లు వెళ్ళిపోయి మానేస్తుంది గాలి పీల్చాలి కదా అది కూడా సో అటువంటి సంకటం నాకు వచ్చేసింది సో ఆత్మ విమోక్షణే చిరం ఇంకా నేను దీన్ని వెనక్కి లాగలేను అనే నిశ్చయానికి వచ్చేసింది చాలా రోజుల్లో వెళ్ళిపోయింది ముక్కులోకి నీళ్ళు వచ్చేసే స్థితి ఇంకా నేను నా అంతట నేను దీన్ని పైకి వెనక్కి లాగలేను అంతకు ముందే దానికి అర్థమైపోయింది మిగిలిన ఏనుగుల గుంపు అది తాను ఆరోగ్యంగా ఉంటే తనతో పాటు చుట్టూ ఉండే సరదాగా ఏది తిన్నావు లేదా ఆకులలో తినడానికి పనిపిస్తారు కానీ తనకు వచ్చిన ఈ ఆకు నుంచి వాళ్ళు రక్షించలేదు అనే సంగతి కూడా దానికి అర్థమైంది రక్షిస్తే బాగుందని అనుకుంటారు కానీ రక్షించలేదు వాడు విచారణ అది రక్షించలేదు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఏం రక్షిస్తారు నీరసంగా ఉందంటే కాఫీ ఇస్తారు కాఫీ తాగిన అరగంటకి కార్పొరేషన్ ఉందంటే టీ ఇస్తారు దాన్ని పాలు ఇస్తారు ఇంకేం చేస్తారు వాళ్ళు డాక్టర్ పొందిచ్చాడు so you have to face it yourself అనే సత్యాన్ని సో నేను ఈ కష్టాన్ని నేనే భరించాలని కూడా అభ్యర్థించుకున్నాను అతను అంటాడు నమామి మే జ్ఞాతయ ఆత్మంతిజ నా జ్ఞాతులు నా బంధువులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు పాపం కుటస్థరణ్య ప్రభవంతి మోక్షితు వాళ్ళు నన్ను ఏం విడిపించగలుగుతారు కాబట్టి నా అంతట నేను నన్ను విడిపించుకోలేను నా చుట్టూ ఉన్న వీళ్ళు నన్ను కష్టం నుంచి విడిపించలేదు అయిపోయింది సరే నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది చెక్ మీద సంతకం పెడితే మనకు వస్తుంది అది అది కూడా చుట్టూ వివరాలతో వేశాం సో బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కాదు ఈ పరిస్థితి దీన్ని శాస్త్రంలో నిరూపిస్తారు వేదాంతంలో ఇక్కడ కథారూపంగా చెప్పిన దాన్ని అక్కడ కొంచెం నిర్మోహమాటంగా చెప్తూ ఉంటారు స్వామి వివేకానంద వాళ్ళు కూడా చెప్పారు సో మనకి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే life is real earth something unreal ఏదో ఒక కళ వంటిది ఒక పేర కళ వంటిది ఎప్పుడో ఎవరికో ఎక్కడో వస్తూ ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది life is real death is unreal అనే అనిపిస్తుంది కానీ ఎందుకంటే ఎటు చూసినా it is life and life and life and life so life was real అని అనిపిస్తుంది లైఫ్ ఈజ్ నాట్ రియల్ కానీ అనారోగ్యం చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యావు అనుకోండి మన పక్క బెడ్ ఉన్నవాడు ప్రాణత్యాగం చేశాడు అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుందంటే death is real life is unreal అయితే మనం విచ్ రియల్ నేను లైఫ్ ఇస్ రియల్ నా డెత్ ఇస్ రియల్ ఆత్మా ఇస్ రియల్ అని ఈ రకంగా ఈ life and death is an expression of maya అని అంటారు స్వామి వివేకానంద మాయ గురించి ఆ మాయా కాబట్టి don't be carried away by the weather of life don't be afraid of death rise above both అసంగోక్తి మాత్రమే ఉపాయం ఈ రెండు కూడా మాయా కార్యములే అని ఆ విధంగా మనకి శాస్త్రంలో చెప్తాను సో ఇతను ఆ మాయా బలం మాయా ప్రభావం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ గతంలో చాలా అందమైన పద్యం ఒకటి చెప్పారు ఊహ గలంగి ఊహగలంగి ఊహగలంగి అంటే మతి పోయిందని అర్థం ఏమి ఆలోచన ఏమీ తోచలేదు జీవనకు తోళమునంబడి ఏం కాదు ఏనుగు కాదు మనిషికి మనిషి గురించి చెప్తున్నారు పోవడం ఏమి తర్వాత వస్తుంది ఊహగలంగి జీవనకు తోళమునంబడి సృక్కుచున్ మహా కోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ మోహము మహామోహము అజ్ఞానము ఆసక్తి భోగలావసత తృష్ణ లోభము కామక్రోధాలు వీటన్నిటికీ కలిపి మోహం అని పేరు ఇది పెద్ద మోహం ఈ మోహం భయంకరమైన త్రాడు వీడిని కట్టి లాగేస్తుంది మహామోహలత నిబద్ధ పదము వినిపించుకొనంగలేక వినిపించుకొనంగలేక సందేహము ముందు దేహి క్రియా నేను ఈ పోరాటంలో నేను బతుకుంటానా చనిపోతాను అనే సందేహంలో పడిపోతాను మానవుడు ఆ మానవుడిలా ఉన్నాడు ఈ గజము దేహి క్రియ వీరదశం గజము చూసారా కోల్చేలా ఉన్నాను అన్నాడు సో మానవుడిలా గజం ఉన్నది కానీ వాస్తవానికి ఈ గజంలో నువ్వున్నావని మానవుడికి ఎవరి కోసమే కథ వచ్చినది సో దీనదశం గజం ఉండే ఈ గజం ఎలా ఉంది అక్కడ మానవుడు ఎలా ఉన్నాడు మహా మోహలపాది వృద్ధ పదమని విడిపించు ఈ గజము ఇది భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద పురాగ్రశల్యమై అలా ఉంటుంది సో భీషణమైనటువంటి గ్రాహాన్ని మొసలి పట్టేసుకుని కాజేసుకుని గత సమాసం ఇతను ఆలోచిస్తాడు ఈ నగరా దీని నుంచి బయటపడ్డాము ఏ రూపంబున దీని గెలుతు నిక మీరే వెంట చింతింతు అయిపోయింది తాను ప్రయత్నం పూర్తయింది ఈ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమి పనికిరాలు ఎవ్వారి జీవుడు ఎవరిని పిలవాలి ఇప్పుడు ఎవ్వరడ్డమిక నేను వారి ప్రచారోత్తముని వారి పందగవారెవ్వరు ఈ వారి ప్రచారోత్తముడు అంటే మొసలి దీన్ని అడ్డుకుని నాకు ప్రాణభిక్ష పెట్టగలిగే వాళ్ళు ఎవరు అఖిల వ్యాపార పారాయణం సామాన్యుడు ఈ పని చేయలేడు మహాశక్తి సంపన్నుడు మాత్రమే చేయాలి వాళ్ళెవరు ఉన్నారా లేదా లేదే మృక్కెద దిక్కుమాలిన మృళింపం ప్రపుణ్యాత్మకుల్ అని సందేహం ఇక్కడ చూడండి ఓం నమో భగవతే తస్మై గజేంద్ర స్థుతి చాలా గంభీరమైన స్థుతి నేను ఎక్కువసేపు చెప్పను గజేంద్ర స్థుతి కొద్దిసేపు చెప్తాను నేను ఉంటే మీకు దాని దాని విస్తారం గురించి చెప్పడం కోసం ఒక ఐడియా ఇస్తున్నాను నేను ఎక్కడో గజేంద్ర సింగ్ చెప్పాను పద్దెనిమిది రోజులు చెప్పాను గజేంద్ర దాన్ని బట్టి దాని విస్తారమై అర్థం అవుతుంది సోహన్నమో భగవతే తస్మై యత పురుషాయాది బీజాయ పరేషాయాది ధీమహి ఇక్కడ అంటారు అతనికి పూర్వజన్మ సంస్కారం mm. సో నీవే తల్లివి తండ్రివి నీవే సతుడు గురువు నీవే నువ్వే పద్యం అది అప్పుడు గుర్తుకొస్తుంది ఈ లోపల గుర్తుకురాదు ఇప్పుడు పర్వాలేట కంఠస్థం చేసాం ఆ పద్యం అది డెత్ బెడ్ మీద గుర్తుకొస్తుంది డెత్ బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద మీరు ఏదో పేరు పెట్టండి అప్పుడు ఈ మధ్యలో ఇంకా కృష్ణ శతకం పద్యం గుర్తొచ్చే పనే లేదు <laughs> ఎన్ని పనులు ఎన్ని వ్యవహారాలు సో నీవే తల్లిని తండ్రిని నీవే గురువు నీవే సొమ్ముడు నీవే సర్వము అని అనాథనే అది ఎంత పెద్ద మాటది మనం అలాంటమా ఇదిగో తండ్రికి ఇది తండ్రి ఇది భర్త ఇది భార్య వీడిది వీడని వీడు బాసు వీడు మా పిల్ల పనిచేసేవాడు అనే పేద దృష్టితోటి ఆసక్తితోటి జీవిస్తాం కానీ సర్వము నీవే అని ఎందుకంటే మన ద్వైత ప్రపంచంలో తల్లి తల్లి కాదు తండ్రి తల్లి కాదు తండ్రి చేసిన పని తండ్రి చేయలేడు తండ్రి చేసిన పని తల్లి చేయలేడు వీడు చేసిన పని సభ్యుడు చేయలేదు ఎవరు ఎవరో ఏదో ఒకటే అవుతారు అన్నీ ఒకళ్ళు అవ్వరు అన్నీ ఒకళ్ళు అయిన సందర్భం ప్రవేశిస్తుంటారు ఎందుకంటే ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే సభ్యుడు ఎవరిథింగ్ ఈశ్వర్ ఆ ఈశ్వరుడే ఆత్మరూపంగా లోపల ఉన్నాడు అన్ని పాత్రలోనే ప్రవేశిస్తాడు సో ఆ ఈశ్వరుని స్మరించేటువంటి సందర్భం అందుకోసం గుర్తొచ్చింది లేకపోతే ఏమిటి ఇంతంత పద్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మకి ఈ జన్మలో బాల్యానికి పెద్ద తేడా ఏం లేదు వేదాంతంలో ఇవన్నీ కలిసే ఉంటాయి పెద్దదిగా స్మృతి స్మృతి కొంచెం బలమైతే పర్వాలేదు వస్తుంది స్మృతి కొంచెం వీక్ అయితే పర్యాటనలో చేసింది గుర్తుకొస్తుంది ఇంకా వీక్ అయితే ముప్పై ఏళ్ళ చేసింది కూడా గుర్తుకురాదు so that is how anyway so ఆయన పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు ఏ పరమేశ్వరుని మీకైతే ఈ జగత్తంగా పుట్టిందో అని ఎలా మొదలెడతారు కోసంగా ఉంటారు చూడండి ఎవరి చేయించు జగం ఎవరి లోపల ముందు లేనవని ఎవరి ఎందు బిందు బిందంటే స్థితిని కలిగి ఉంటుంది ఎవరి ఎందు బిందు పరమేశ్వరుడు అది పరమేశ్వరుడు అనేదానికి డెఫినేషన్ యతో వాసమనువర్తంతే ఏకాదు యతో వాసమాని భూతాన్ని జాయంతే తేన ఇది తెలుగు ఉపనిషత్తు ఈ ఎవరి చేయడం తెలుగు ఉపనిషత్తు సో ఎవరియందు పరమేశ్వరుడు ఎవ్వడు ఆ పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్య రయుడు ఎవ్వడు సర్వము దానయైన వాడెవడు సర్వము దానైన వాడు ఎవడు అది నిమితో పదాల కారణం అంతేగాని ఆయన అక్కడెక్కడ కూర్చుంటాడు ఇక్కడంతా సర్వము ఉంది అని కాదు సర్వము దానే ఉన్నవాడు ఎవడు వాడి ఆత్మభవు వాడు ఎక్కడ ఉంటాడు ఆత్మభవు ఆత్మ అంటే హృదయం నీ హృదయంలో ఉంటాడు ఎలా ఉంటాడు ఆత్మరూపుడే ఉంటాడు చైతన్య రూపంగా ఉంటాడు అతి ఈశ్వరుని నే శరణము వేయదని యస్వాత్మనేదం నిజమాయ ఒకప్పుడు సంస్కృత రస్సు కంటే తెలుగు కొంచెం బాగుంది ఈ శ్లోకం చూడండి యస్వాత్మనేదం నిజమాయయాత్మికం క్వచిత్ విభాతం క్వచిత్ అతిరోహితం ఆదిత్సదృక్సాక్ష్యుభయంతరీక్షతే స ఆత్మమూలేవతు మాం పరాత్పర కొంచెం సంస్కృతం బాగా వచ్చిన వాడు రెండు నిమిషాలు చూడాల్సి ఉంటుంది దాని తెలుగులో చూడండి ఒక పది జగములు వెళ్ళి మరి ఒక పది లోపలకి కొనుసు ఉభయము దానై సకల సాక్షియకు సాక్ష్యము మీరు వాళ్ళు వినుంటారు సకల సాక్షియకు అకలంకుని సాక్షి అనగానే పక్కనే అకలంకుని ఉండాలి శుద్ధ శుక్ర ఏదో ఉండాలి ఎందుకంటే ఈ జాగ్రత్త సూక్ష్మ సుశుక్తుల సాక్షిగా ఉంటూ వారి దోషాలు సంక్రమిస్తాయేమో అనే శంకని అప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉన్నారు సాక్షికి సంక్రమించడం చెప్పడం కోసం అకలంకు ఆత్మమూడు ఆత్మయే మూలముగా కావాడు అయితే బుద్ధి ఎందు నిలిచి ఉండేవాడు అర్జితలంతు అటువంటి ఆత్మమూలుడైన పరమేశ్వరుని నేను ఈ కష్టం నుంచి బయటపడాలని కోరిక కలవాడమై ప్రార్థిస్తున్నాను అర్థి అర్జితలంతు భక్తులు నాలుగు రకాలను మీకు మనం చేశాను సో గీతలో ఉన్న ఒక్క శ్లోకం నేను సంక్షిప్తంగా ప్రస్తావిస్తున్నా సో ఆత్మో జిజ్ఞాసు రక్తార్థి జ్ఞానించ భరతాక్షిత సో నలుగురు భక్తులు నలుగురు గొప్పవాళ్ళే అందరూ ఉదాహరణ ఉదాహరణ సర్వ ఏదైతే అందరూ ఉదాహరణలే ఎందుకంటే సంసారంలో ప్రాబ్లం కి సంసారంలో సొల్యూషన్ వాడి కంటే సంసారంలో ప్రాబ్లం కి ఈశ్వర సొల్యూషన్ వాడు ఎప్పటికీ సమర్థులేదు వాడు ఎక్కడో ఇంకొక స్టెప్ ముందుకు వేస్తున్నాడు సో ఈ భక్తిలో కేవలం కష్టం వచ్చినప్పుడు భక్తి చేసి కూడా ఆత్మభక్తి సుఖంలో ఉన్నప్పుడు వాడు భక్తి చేయదు వాడికి శ్రీకృష్ణ పడ్డాడు కష్టంలో గుర్తుకొస్తాడు సుఖంలో ఉన్నప్పుడు చాలా హడావిడిగా ఉంటాడు గుర్తుగా వాడు ఆత్మభక్తి మంచిదే వాడు ఎప్పుడో గుర్తుకొచ్చింది అధ్యాత్మ భక్తులు ఇంకొక స్టెప్ కష్టంగా ఉన్నప్పుడు ప్రార్థి అలా చేసుకోవాలి కేవలం కోరుకున్నప్పుడు ఏమైనా ప్రార్థిస్తాను కాదు ఇట్స్ గ్రడేషన్ అండ్ గ్రోత్ one is step for the other so అర్థార్థి భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలాగో ప్రార్థిస్తాడు కానీ సుఖంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ ఆరంభం చేసేప్పుడు అప్పుడు ఒకసారి గణేష్ మహారాజ్ అంటూ ఉంటాడు కష్టం ఉన్నప్పుడే దేవుడు మిగతా మాకు ఏ దేవుడు అక్కర్లేదని కాకుండా సుఖంగా ఉన్నప్పుడు అన్ని కులాసాగా ఉన్నప్పుడు కూడా ఈశ్వరుని ప్రార్థిస్తే ఈ విధంగా ఏదో పూజ ఏదో చేసుకుంటారు శ్రవణం చేస్తూ ఉంటారు సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు శ్రవణం చేస్తారు కష్టంగా ఉన్నప్పుడు ఏ శ్రవణం చేస్తారు ఎవరు శ్రవణం చేస్తారు కాబట్టి అయితే కేవలం శ్రవణం కాదు పూజ అది కేవలం కష్టం వచ్చినప్పుడు ఒకసారి సుఖం వచ్చినప్పుడు ఇంకోసారి కామలతో ఈశ్వరుని ఆరాధించడమేనండి అసలు నా స్వరూపం ఏమిటి ఈశ్వరుడు యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అని ఆ మీమాంస చేయాలక్కర్లేదా అక్కర్లేదా ఎలా ఆరాధిస్తాము ఈ కోరికలకి ఏమైనా హద్దుందా కోరుకుంటున్నప్పుడల్లా దేవుడా అంటూ ఉండడం కష్టం వచ్చినప్పుడల్లా దేవుడా అంటూ ఉండడం కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటే ఆస్తి కోరుకుంటున్నప్పుడు దేవుడా అంటే అర్థార్థం అంతేనా ఇంకా దీనికి మనం ఎండ్ లేదా ఇది what is what kind of road it is what is my nature అని ఇలాంటి ప్రశ్నలు కొన్ని మౌలికంగా వేసుకుని వాటి సమాధానాలను అన్వేషిస్తూ ఆ సమాధానాల కొరకై ఈశ్వరుని అనుగ్రహాన్ని అర్థించేటువంటి వాడు అంటే పరమేశ్వర నాకు జ్ఞానభిక్ష పెట్టు అని అడిగేవాడు దీన్ని కోరిక ఇదే కొని ఇంకా ఉన్నాయి వద్దులే కొని వాటిని నేనే సర్దుబాటు చేసుకుంటాను నువ్వు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు శ్రవణాన్ని నాకు అవకాశాన్ని కల్పించు అని ప్రార్థించేటువంటి ఉన్నాడే వాడు జిజ్ఞాసు మీరు జ్ఞానం కావాలని ప్రార్థిస్తే జ్ఞానం లభిస్తుంది ఈశ్వరం కామన ఒకప్పుడు లభిస్తుంది ఒకప్పుడు లభించదు మీ కర్మఫలాన్ని దొరుకుతుంది ఎందుకంటే మీ కర్మఫలంలో అనుకూలంగా ఉంటే కామనని పంపిస్తారు కర్మఫలం అనుకూలంగా లేకపోతే పోస్ట్పోన్ అయిపోతుంది కానీ జ్ఞానము మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లభిస్తుంది ఎందుకు తెలిసిన మీ ఆత్మస్వరూపం జ్ఞానం ఆయన కొత్తగా మీకు మీలో లేని జ్ఞానాన్ని మీకు ఇవ్వక్కర్లేదు మీ మీ చేతన స్వరూపం లేదు మీ స్వరూపం జ్ఞానం కాబట్టి అది మీకు వెంటనే ఇవ్వగలుగుతారు ఏమీ ఇబ్బంది లేకుండా కాబట్టి జిజ్ఞాసు భక్తుడు చాలా తొందరలోనే జ్ఞాని భక్తుడిగా గ్రాడ్యుయేట్ అవుతాడు జ్ఞాని అయిపోతే వారికి వాడు ఏ ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉన్నాడో ఆ ఈశ్వరుడికి అధ్యయనమే truth that seeker is the soft truth వాడికి తెలుస్తుంది దానిపై జ్ఞానము జ్ఞాని భక్తుడు నాలుగు ఈ నలుగురిలో ప్రహ్లాదుడి జ్ఞానం మీరు గమనించుంటారు ప్రహ్లాదుడి జ్ఞానం పక్క జ్ఞానం ఇంకా మళ్ళీ నూటికి నూరు రూపాయికి పదహారణ జ్ఞానం ధృవుడు అర్థార్థి అంచేతనే అయ్యో నేను జ్ఞానాన్ని కోరలేదే అని బాధపడతాను జిజ్ఞాసు స్థితిని చేరుకోలేకపోయానే అని బాధపడతాను విజేంద్రుడు ఆర్తుడు కానీ చిన్న సంగతి మీకు ముందు వస్తుంది విజేంద్రుడు ఆర్తుడు నుంచి చాలా తొందరగా జిజ్ఞాసుగా మారిపోతాడు చూద్దాం సో ఈయన ఆత్మహత్యని చేస్తున్నాడు సరే ఇది general introduction about the Sure, we'll come back. Yeah, have a small break. Om నారాయణం నమస్కృత జనరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం వీరయేత్ తస్మై నమ పరేషాయ బ్రహ్మణే నంతశక్తే రూపాయ నమ ఆశ్చర్యకర్మణే ఆ పరమేశ్వరుల కొరకు బ్రహ్మణే అంటే నిరుతిశయ విస్తారము కలిగి ఈ బ్రహ్మాండమంతలో తన సత్తయందు విముక్తికులు ఉన్నటువంటి ఆ పరమాత్మకు అంతేకాకుండా ఈ జగత్తునంతా కూడా శక్తి రూపంగా వ్యాపించి ఉన్నటువంటి అనంత శక్తివంతుడైన పరమేశ్వరునికి నమస్కారం మీరు చూడండి ఈ జగత్తంతా కూడా సత్తారూపంగా వ్యాపించి ఉన్నాడు శక్తి రూపంగా వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన కంటే ఒక విశిష్టమైన రూపం ఉండడానికి వీలు ఎందుకంటే ఒక రూపాన్ని మీరు చెప్పి ఇదే రూపము కరెక్ట్ ఇంకా మిగతా రూపాలు ఏమీ కూడా కరెక్ట్ కాదు అన్నట్లయితే అది మనం తెలియకుండానే భగవంతుడికి ఒక అపచారాన్ని చేసిన వాళ్ళం ఎందుకంటే భగవంతుడు ద్రవ్యము అనే పరిచ్ఛిన్నుడు దేశకాలములు దేశములకు రూపం ఒకే రూపం మీరు ఎప్పుడైతే అన్నారో దేశ పరిచ్ఛేదం చేసేసారు దేశ పరిచ్ఛేదం చేస్తుండగా దేశం వేరు కాలం వేరు ఉండవండి కొంచెం ఫిజిక్స్ తెలిస్తే ఆ సంగతి అర్థమైపోతుంది దేశ పరిచ్ఛేదంతో పాటే కాల పరిచ్ఛేదం కూడా ఉంటుంది అంటే ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో దిక్కుతుంది అని మనం ఈశ్వరుని అలాగే చెప్పడం సరికాదు కాబట్టి అరూపాయ ఏ ప్రత్యేకమైన రూపము లేదు లేదు ఆత్మ చైతన్యానికి ఏ రూపము లేదు అంచేతనే అన్ని రూపాలని ప్రకాశింపచేయగలుగుతుంది గురు రూపాయ ఇప్పుడు ప్రాజెక్టర్ కాంతి ఉన్నది కదండి సినిమా ప్రాజెక్టర్ కాంతి దానికి ఏ రూపం ఉంటుంది ఏ రూపము ఉండదు అంచేతనే ఎన్ని రకాల సినిమాలు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త రూపాలు ఎన్నొచ్చినా కూడా అది అద్భుతంగా ప్రకాశింపజేస్తుంది సపోజ్ దానికే ఒక విశిష్ట రూపం ఉందనుకోండి ఆ ఒక్క రూపాన్ని ప్రకాశింపజేస్తుంది ఇంకా ఏ రూపము అది ప్రకాశింపజేయలేదు సో ప్రకాశము ఆకాశము చైతన్యము వీటి లక్షణం ఏమిటంటే స్వయంగా ఏ రూపాన్ని కలిగి ఉండకపోక ఆ కారణంగా అన్ని రూపాలని ప్రకాశింపజేసే మహిమను కలిగి ఉంట అది పరమేశ్వర స్వరూపం పరమేశ్వరుడు అంటే ప్రకాశవతు ఆకాశవతు చైతన్య స్వరూప అని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి సో అరూపాయ దేశం ఉరి రూపాయ అరూపాయ ఉరు రూపాయ అంటే బహు రూపాయ అనేక రూపంలో ఆయన అవతరించి ఆశ్చర్యకరమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటారు సత్యేన ప్రతిలభ్యాయ మీరు ఆయనని కర్మ ద్వారా కట్టి తీసుకుంటామనుకుంటే మీరు చేయలేరు కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది శుద్ధమైన చిత్తంలో ఈశ్వరుడు ప్రకాశిస్తాడు ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకోవాలి అంటే అర్థం అర్థం మీద బట్టి ఉందనుకోండి ఇప్పుడు కర్మ యొక్క ప్రయోజనం ఏంటో తెలుసునండి ఒక తడిగుడ్డ తీసుకుని కొంచెం అలా ప్రెస్ చేసి తుడి చేస్తే అర్థము క్లీన్ అవుతుంది క్లీన్ అవుతుందా లేకపోతే అర్థానికి ప్రతిఫలించే సామర్థ్యం వస్తుందా ఇవన్నీ క్లీన్ అవుతుంది అర్థానికి సపోజ్ మీరు ఒక బండరాయిని శుభ్రంగా క్లీన్ చేశారనుకోండి ముఖం ప్రతిఫలిస్తుందా ప్రతిఫలించేస్తుంది అద్దంలో ప్రతిఫలించే సామర్థ్యం ఉంటుంది కానీ అది మలినం చేతను కప్పబడిపోయింది క్లీన్ చేస్తే ఆ సామర్థ్యం బయటికి ప్రకటమవుతుంది అదేవిధంగా అంతఃకరణలో చైతన్యాన్ని ప్రతిఫలించి ఆ ఈశ్వర స్వరూపాన్ని దర్శించే సామర్థ్యం ఉంది కానీ అజ్ఞానం చేత సంసారాసక్తి చేత కప్పివేయబడి ఉన్నది మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే ఆ మాలిన్యం రాగద్వేషాలు మాలిన్యం పోయి రాగద్వేషాలు ఉన్నవాడు ఎన్నడూ సత్యాన్ని చూడలేడు మీరు ఆ సత్యాన్ని గుర్తించారు ఇప్పుడు హిరణ్యకశిపుడు సత్యాన్ని చూడగలిగారా వాడు నాగద్వేష చేత పరాభూతి అయిపోయింది తీవ్రత ఇప్పుడు చిన్నపిల్లవాడు చాక్లెట్ కావాలని ఏడుస్తున్న వాడికి ఆ చాక్లెట్ హానికారకం అనే సత్యాన్ని వాడు ఎప్పుడూ గుర్తించలేదు అలాగే మనం పెద్దలం కూడా తీవ్రమైన రాగద్వేషములను కలిగి ఉన్నంత కాలము వాడికి సత్యం గోచరించదు సత్యం గోచరించే పని లేదు ఇది ఈ సత్యాన్ని గుర్తించాలి రాగద్వేషములు సత్యాన్ని ఆవరణ చేసేస్తాయి సో ఆ వల్ల తొలగించుకునే ఉపాయమే నిష్కామ కర్మయోగము ఆ విధంగా కర్మ అర్థాన్ని శుద్ధి చేసినట్టుగా మనస్సును శుద్ధి చేస్తే ఆ తర్వాత దాని జ్ఞానం ప్రకటమవుతుంది కాబట్టి సో సత్యేన ప్రతిలభ్యాయ సో అటువంటి శుద్ధమైన హృదయంలో ఆ సత్య జ్ఞానము ప్రకటమైనప్పుడు ఆ ఈశ్వరుడు లభిస్తాడు నైష్కర్మ్యేణ విపశ్చిత ఆ శుద్ధమైన హృదయంలో నిష్కర్మ అంటే కర్మ సంబంధం లేని ఆత్మస్వరూపంగా విపశ్చిత వివేకవంతుని చేత జ్ఞానం చేత ఈశ్వరుడు పొందబడతాడు అలా పొందితే ఉపయోగం ఏంటంటారేమో నమ కైవల్య ఆచార్య వాళ్ళంగా కేవలుడే ఉంటాడు అంటే జీవన్ముక్తుడే అయితే జీవన్ముక్తుడైతే ఏం ఒరిగింది నిర్వాణ సుఖ సమృద్ధే మోక్ష సుఖాన్ని పొందుతాడు నిర్వాణ అంటే మోక్షం ఆ వా వా వరయో అదే రహాన్ని నిర్వాణ అంటే నిర్వాణ ద్వారములు ద్వారం అంటే శల్యము హృదయంలో కామనలు అనే శల్యములు దుఃఖములు ఆసక్తులు క్రోధము ద్వేషము ఇలాంటి శల్యాల నుండి కూడా పోతాయి ఇలాంటి నిర్వాణము ఆ నిర్వాణ సుఖము అంటే మోక్ష సుఖము అది ఎలా ఉంటుంది సంవిధే సంవిత్ రూపంగా అంటే జ్ఞాన రూపంగా ఉంటుంది సత్యం జ్ఞానం అంతం బ్రహ్మ ఆ రూపంగా ఉండేటువంటి మోక్ష సుఖాన్ని వాడు పొందుతాడు క్షేత్రజ్ఞాయ నేను మీకు మనం చేశాను వేదాంతాన్ని బాగా ప్రతిపాదన చేసే స్థుతులలో ఫస్ట్గా సపోర్ట్ ప్రసార స్థుతికి ఉన్నది ఆ తర్వాత చెప్పాలంటే గజేంద్ర స్థుతిని చెప్పచ్చు నేను క్షేత్రజ్ఞ స్వరూపుడని సర్వాధ్యక్షాయ సాక్షినే సర్వము కూడా నీవు సాక్షి రూపంగా రచిస్తూ ఉంటావు కనుక నీకు నమస్కారం సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయ హేతవే ఇంద్రియ గుణములన్నింటినీ సాక్షిగా నీవు దర్శిస్తూ ఉంటావు ఇప్పుడు కన్ను చూస్తోంది అంటే ఆ కన్ను యొక్క చూసే సామర్థ్యాన్ని సాక్షిగా ఉండి దర్శించే ఆత్మస్వరూపుడు పరమేశ్వరుడు అలాగే ఇప్పుడు కన్ను చూస్తోంది అని నాకు తెలుస్తుంది అంతేకాదు కన్ను మూసుకున్నాం అనుకోండి అప్పుడు నాకు ఆ సంగతి తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది అంటే చూసే కన్నుని చూడటం మానేసిన కన్నుని కూడా చూస్తూ ఉండేవాడిని నేను సాక్షిని సో ఈ విధంగా సర్వేంద్రియ గుణద్రష్టే సకల ఇంద్రియముల ఎందు ఆయా సామర్థ్యాలు ఉన్నాయి చెవికి శబ్దాన్ని తెలుపుడు చేసే సామర్థ్యం ఉన్నది ముక్కుకి గంధాన్ని తెలుపుడు చేసే సామర్థ్యం ఉన్నది ఈ సామర్థ్యాలను ప్రకాశింపజేస్తూ వాటిని దర్శిస్తూ వాటితో పాటుగా వాటి అభావాన్ని కూడా అది లేని స్థితిని కూడా దర్శిస్తూ ఈ ఆత్మ చైతన్యము కలదో అది నీవే దీన్ని అధ్యాత్మం అంటారు ఇప్పుడు ఈ జగత్తుకంతకి కారణుడు నీవే అని పరమేశ్వరుడు గురించి చెప్పారనుకోండి అది అగ్నిభూతం లోపల నుండి నా ముక్తికి గంధగ్రహణ శక్తిని నువ్వే ఇస్తున్నావు అన్నారనుకోండి అదే అధ్యాత్మం సో ఈ విధంగా అధ్యాత్మమునందు అభిభూతమునందు నీవే వ్యాపించి ఉన్నావు నమో నమస్తే అఖిల కారణాయ అఖిల కారణాయ నమ నిష్కారణాయ నీకంటూ వేరే కారణము లేదు అఖిలమునకు నీవు కారణమైతే నీకంటే పైన మళ్ళీ ఇంకొక కారణము అనే ప్రసక్తే లేదు అద్భుత కారణాయ ఈ అద్భుతమైనటువంటి జగత్తుకు నీవే కారణుడవు సో సర్వాగమాయ మహాన్నవాయ సకల వేదములు ఉపనిషత్తులు ఇతర శాస్త్రములు జ్ఞానమంతా ఏదైతే కలదో ఇన్ని విభాగాలుగా ఉన్నది ఈ జ్ఞానమంతా కూడా అన్నీ అందే నీకు కలిగి ఉన్నది నేనుండే ఆవిర్భవించినది ఆ జ్ఞానమున కంటకు నీవే నిధానము సముద్రము వంటి వాడివి నమోపవర్గాయ పరాయణాయ సో ఆ పరమ పదము నీవే మోక్ష స్వరూపుడవు నీవే అని ఈ విధంగా ప్రార్థించి ఆయన అంటాడు చూడు లోకంలో మన మానవ జీవితంలో ప్రతివాడు కూడా ఒక స్థితిని చేరుకుంటాడు ఎటువంటి స్థితికి చేరుతాడంటే ఆ స్థితిలో తన చుట్టూ ఉన్నవాడు తాను కూడబెట్టినది తాను తాను నిర్మాణం చేసినటువంటి గృహ ఆరామ క్షేత్రాలు ఇతర సంపదలు ఇతర లౌకికమైనటువంటి ధనధాన్యాది సమృద్ధి ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి అవన్నీ కూడా సర్వ్ చేస్తాయి సర్వీస్ అనేక సందర్భాల్లో సర్వీస్ చేస్తాయి కానీ ఏమవుతుందంటే ఓ సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ లో ఇవి సర్వీస్ చెయ్యలేని స్థితికి చేరుతుంటాయి మన గజేంద్రుని స్థితిగా తర్వాత మనకు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు ఎంపీ గారి పరిచయం ఉండొచ్చు మినిస్టర్ గారి పరిచయం ఉండొచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఉండొచ్చు ఈ పరిచయాలు ఈ అధికారాలు కూడా మనకి సహాయం చేయలేని స్థితి నిర్మాణం అవుతుంది చాలా సందర్భాల్లో మనకు పని అయిపోతూ ఉంటుంది కానీ ఏ సిచ్యువేషన్ కమ్స్ దాన్ని దేయాల్సో ఆల్సో ఆ సిచ్యువేషన్ లో కేవలం ఒక పరమేశ్వరుడితో రిలేట్ చేయగలిగే మానసిక స్థితి వాడికి ఉంటే వాడు ఆ సిచ్యువేషన్ ని ఆ పరిస్థితిని నిర్వహించగలుగుతారు లేకపోతే దాంట్లో మరింత నిస్సహాయుడు అయిపోయి గుండె పగిలిపోయి చచ్చిపోతాడు మనిషి సో ఆ కష్ట స్థితిలో ఆ స్థితిని వర్ణిస్తారు చూడండి లోకంబులు పూటన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన పెదప సో ది కనెక్షన్ ఇస్ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఇక్కడ ఉండే మనకుండే మనం ఫోన్ చేస్తే పనులైపోతాయి అంతటి అధికారము అంతటి పరపతి మనకుంది కానీ ఆ స్థితి కట్ అయిపోతుంది ఫోన్ చేయడం మానేసేయడం కాదు మనం చెప్పినా కూడా మన కష్టాన్ని అవతల వాళ్ళు చేర్చలేడు ఆ స్థితి వస్తుంది సో ఇవన్నీ తెగిన పిదప అలోకంబము పెంచి కటి అంటే శుద్ధ నిరాశా నిస్పృహల్లో ఇంతటి కష్టంలో ఉన్నాను నేను నమ్మినటువంటి ఈ జనము కానీ ఈ సరధాన్యాలు కానీ సమృద్ధులు కానీ నాకు తెలిసినటువంటి మహారాజులు ఇతర ఎంపీలు మొదలైనటువంటి అధికారిక పురుషులు కానీ వీళ్ళెవరూ కూడా నాకు సహాయం చేయలేని ఒక భయంకరమైన చీకటిలో నిరాశలో నిస్పృహలో నేను నిలిచి ఉన్నాను అక్కడి వరక నీవు ఆ ఈశ్వరునితో కనుక నేను ఉల్లేఖ చేయగలిగితే ఆ స్థితిలో ఉన్న ఈశ్వరుడు అవ్వ ఆ చీకటికి అవతారు ఎవరు ఏకాకృతి వెలుగు అక్కడ నేను నీవు అనే భేదత్మకు అతీతంగా కేవలం చైతన్య రూపంగా వెలుగుతూ ఉండేటువంటి పరమేశ్వరుడు ఉన్నాడో అతన్ని నేను సేవించింది ఎందుకంటే ఈ తెగిపోయింది వెంటనే తెగిపోయింది అంటే ప్రాణం నోట్లోకి ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకున్న పరపతులు పంచాలు ఇవే ఉద్ధరించలేదు మనకున్న ధనధాన్యాలన్నీ whole structure collapse mind structure has no value for You will be having a, a 10 million dollars in a Swiss bank. No, just one. that any purpose whatsoever. So I any difficulty. Kashi Velavu, Rameshwara Velavu, whenever everything is cut off, I am relatable to Ishvara, I am with myself. As myself, Ishvara is within me, I am relating to Ishvara, Ananda. So this is what the great philosophers call hand in death one has to hand in death so విజేంద్రుడు ఆ డెత్ ని హ్యాండిల్ చేసేటువంటి స్థితిలో పడ్డారప్పుడే ఆయన కుమారు ప్రపన్న పశు పాశ విమోక్షణాయ హే పరమేశ్వర నీవు నామలే భక్తిని చేసేటువంటి అజ్ఞానం యొక్క ఆ అజ్ఞాన బంధాన్ని చేస్తూ ఉంటాను అని అతను ఒక అక్కడ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించి కూడా తనకు ప్రయోజనం దక్కటలేదే ఈశ్వరుడు నన్ను రక్షించకుండా ఉన్నాడే అనేటువంటి ఒక నిస్పృహలో ఆ మిగిలినటువంటి కొద్దిపాటి బలాన్ని లేకపోతే శారీరక శక్తిని తెచ్చుకుని ఇప్పుడు కూడా మనిషికి ప్రాణికి లాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటాయి పది వైదు నడిచి నేను ఇంకా నడవలేని ఇదిగో కోలబడుతున్నాను అన్నాడు బాబు గంటవాడు కోలబడగల నిలబడు ఎందుకంటే ఏనుగు ఉందనుకోండి ఏను కూర్చుంటే కదా వ్యాపకంగా నిలబడి ఉన్నంతసేపు ఇంకో అడుగు ముందుకు వేయచ్చు నువ్వు అలా కోరపడగా నిలబడాలి ఏం దాకా నువ్వు ఇంకొక పని నడవగలుగుతావు అది నా వల్ల కాదు నువ్వు నడవగలుగుతున్నావు తెలుసు ఎందుకంటే లాస్ట్ రిజర్వ్స్ అనేవి ఒకటి ఉంటాయి ఇంకా నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు అవి బయటకు వస్తాయి అది నిజం ఆ నిజం నువ్వు ట్రై ఇంకో మైండ్ అంటే అయిపోయింది సో ఆ విధంగా లాస్ట్ రిజర్వ్ అనేది ఒకటి ఉంటుంది ఆ లాస్ట్ రిజర్వ్స్ తీసి అతను ప్రార్థిస్తాడు ఒకరి వాళ్ళు చాలా బాగా వర్ణిస్తారు కళలందరూ దీనులయ్యడ కళలందరూ పరమయోగి గణముల పాలను ఒకవైపు దీనుల్ని ఆయనే రక్షిస్తాడంటారు పరమ యోగీశ్వరుడే వాళ్ళను కూడా ఆయనే రక్షిస్తాడంటారు మరి నేను దీనుంది మీద నన్ను ఎందుకు రక్షించకూడదు కలడందు రన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేడో అస్థి అస్థి అస్థి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి استتری اتد کیونٹی آ پمشور میری اتنے دیکھی کل گڑے کلیمی کلیمی اچھے వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అనే తేడా లేకుండా అందరినీ ఆయనే రక్షిస్తాడు కదా మరి ఆయన ఎందుకు నాకు నన్ను రక్షించటలేదు నాకడ్డపడరాడే అది అసాధువుల చేయబడిన సాధుల వాడు దుష్టుల చేతిలో పడి ప్రాణాంతకమైన ఆపదను పొంది ఉండే సాధు పురుషులను రక్షిస్తాడట మరి వైహిడదని చూడడానికి మకరం చేతిలో పడి నేను ప్రాణాలు విడవబోతున్నాను నేనేమో అర్థాలు చేశాను తనను ఎందుకు రక్షించడం చూడడే నా పాటు చూపుల చూడక చూచువాడల కృప చూచువాడు అంటే కంటితోటి చూడడం ఈశ్వరుణ్ణి సాధ్యం కాదు అని కంటితో చూసి ఆ రూపాన్ని మనస్సులో ధ్యానం చేస్తూ ఆ మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో దర్శిస్తారు వాళ్ళకి కనపడతానంట ఆయన చూపులో చూడక చూసువాళ్ళు వాళ్ళకి కనపడతానంట మరి నన్ను ఎందుకు దర్శించాడు ఆయన నాకేసి ఎందుకు చూడడు లీలతో నా మాటల్ని ఆలకిస్తూ తాను అవతారాలను చేస్తూ వాళ్ళని రక్షించేటువంటి ఆయన నా మొదట ఎందుకు ఆలకించడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆదిమధ్యాంతములు లేక ఎడరు వాడు భక్త భక్తజనముల దీనుల పాడివాడు వినడే చూడడే తలపడే లేదలాడే అని తెలుగు కంటే సంస్కృతం కంటే తెలుగు బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ఆ పోతన అలాంటి స్థితిని దాన్ని కల్పించారు వ్యాసుడు కూడా చూసుకుంటే అదే నా కండ దేశ భాష మనం ఇంత అందమైన భాగవతం లేదు నేను తెలుగు భాగవతాన్ని ప్రేమతో చూస్తాను తర్వాత ఆ భాష కూడా చాలా అద్భుతమైన భాష ప్రేమిస్తారు ఎంతో సంస్కృత మధురమైన భాష ప్రేమిస్తారు సంస్కృతం చాలా నిట్టంగా ఉంటుంది సంస్కృతం రాకపోతే ఆయన పదాలు ఏమీ అర్థం కాదు తర్వాత ఆయన చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను ఆఖరి అయిపోయింది నువ్వు రక్షిస్తే రక్షిస్తే లేకపోతే పుట్టిపోయింది అనే స్థితికి చేరుకుంటాడు వచ్చే దర్శన్ శ్రమం వయ్యడిన్ ఈ శ్రమం వయ్యడిన్ అనే మాట చాలా గొప్ప మాట అంటే నేను పుట్టినప్పటి నుంచి శ్రమ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు శ్రమ అనుకోకుండా శ్రమ చేశాను ఇప్పుడు నేను శ్రమ అనుకోవడమే కాదు ఇంకా నా వల్ల పై ఏ శ్రమ చేసే శక్తి నాకు లేదు అయిపోయింది నా ఓపిక అయిపోయింది అంటారు కొంతమంది అలా నా ఓపిక అయిపోయింది భగవంతుడు నేను ఇంకేం చేయలేను అని వాడు ఎప్పుడంటాడు బరువు మోసి మోసి మోసి మోసి ఎదురాగా ఇంకా మొయ్యలేక పోలబడే స్థితిలో మాట అంటాడు శ్రమం వయ్యది రావే నీవే తప్పని తప్పడం వెరుగా మన్ని పొందవు దీనుని దైన్యము అనేది బాగా హైలైట్ చేస్తా సో దీనుని నేను దీనుగాను సో పూర్ణమైన శరణాగతి అంటే ఇంకా అహంకారం అనేది సుఖరాము లేదు నా పని నేను చేసుకోగలను అనే స్థితి ఇంకా నాలో ఏమీ మిగిలి లేదు నేను కేవలము దీనుడినే మిగిలి ఉన్నాను దీనుల దీన నాకుడు అనే నీ పేరును సార్థకం చేసుకోవడానికైనా నేను వచ్చి నన్ను రక్షించవలసినది అని పూర్ణమైన శరణాగతి తత్వాన్ని ఆ ధైర్యం బోధిస్తుంది అంచేతనే ప్రతి చోట దీను నిన్నని వేస్తాను నాలుగు భక్తి సూత్రాల్లో కూడా నాకు సూత్రం గుర్తులేదు అది భక్తుని యొక్క ఒక ప్రధాన లక్షణంగా దైన్యాన్ని చెప్తారు శంకరుడు కూడా సౌందర్య హరులు అంటారు దళీయాంశం దీనం దళీయాంశం దీనం అని ఎందులో వస్తుంది సో దళీయాంశం దీనికి చాలా దూరంగా ఉండిపోయాను నేను ఆ కారణం చేత నేను దీనుడు అని ఉన్నాను చాలా దళిత నీలో రుచ విషాద్రాహీయస్య అపయ కృపయా మామపి శివే చాలా అద్భుతమైనటువంటి ఆ సౌందర్యం ఒకరికి శివే శివే అంటే ఒక సో చాలా గంభీరమైనటువంటి స్తోత్రాన్ని అక్కడ చేస్తారు అంటే నేను దీనుడనే నీకు దూరంగా ఉండి ఆ కారణంగా దీనుడనే ఉన్నాను నా దైన్యాన్ని చూసైనా నీవు రక్షించక తప్పదు అని ఇంకా ఏ క్వాలిఫికేషన్ లేదు మన దగ్గర కనీసం దైన్యం అనే క్వాలిఫికేషన్ ఉంది అని భక్తులు ఆ విధంగా ప్రతిపాదిస్తాను సో జీవం రాదే ఈశ్వర శాపవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆయన అంటాడు జిజీ విషేనాహ నిహాముయా కిం ఇహ అముయా కిం జిజీ విషేన అముయా ఈ ఏనుగు శరీరంతో ఇంకా జీవించాలనే కోరిక కూడా నాకు లేదు ఆయన అప్పుడే మనస్సు మాత్రం నన్ను ప్రాణాలు రక్షించమని అడిగి ఆ పోలే నువ్వు ప్రాణం రక్షించకపోయినా పర్వాలేదనే స్థితి వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు రక్షించావనుకో finally I will left with this body ఈ చతుష్పాత పశు దేహంతో మిగిలి ఉంటా ఎటువంటి దేహం ఇది అంతర్బహిష్టాంతయా ఇభయోన్య లోపల బాహ్యము కూడా అజ్ఞానమే ఈ ఇభయో ఏనుగు జన్మ లోపల ఏముంది బుద్ధి వికాసం ఏమున్నది ఎంత శక్తి బలం ఉన్నది కానీ ఆ బలాన్ని సద్వినియోగం చేసే బుద్ధి యొక్క వికాసం లేదు బయట చూస్తే ఏముంది నేనే మనుష్యులాగా కూర్చొని వినియోగించి శాస్త్రాలు అధ్యయనం చేయగలనా జ్ఞానాన్ని పొందగలనా వచ్చేపోని ఈ భయోని దీన్ని బ్రతకాలని కోరి దీనిని నిలబెట్టి దానివల్ల మాత్రమే ఉపయోగమే ఉంది సరే నేను ఇంత ప్రార్థన అయితే చేశాను కనుక నేను ఒక కోరిక కోరుతున్నా అదేమిటంటే ఇచ్చామి కాలేనా నాకు ఈ కోరిక నువ్వు వెంటనే తెచ్చక్కర్లేదు కాలేనా ఇచ్చాను ఇవి ఎవరో ఉంటాయి ఎందుకంటే మోక్షం అనేది ఈ కాలముతో పెట్టు సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ కాదు ధర్మార్థ కామాలకి కాలం ఉంటుంది కామం ఉందనుకోండి కాఫీ తాగాలని కోరుకుందనుకోండి మీరు నాలుగు గంటల తర్వాత కాఫీ ఇస్తే అది ఆ కామన వ్యర్థం కాఫీ ఇప్పుడు తాగాలనుకుంటే ఐదు నిమిషాల లోపల నేను తీసుకుని ఇస్తే ఏమైనా వ్యాల్యూ దానికి కాలంతో వ్యవస్థ అర్థము అంటే అంచేతనే అవసరానికి రాని సొమ్ము ఉండి కూడా వేస్ట్ అంటారు అంటారు ధర్మము అంతే ధర్మం ప్రాసెస్ సంధ్య అంటే మీరు సంధ్యావందనం మీరు తొమ్మిదికి నిద్ర వేస్తే ఇంకా సంధ్యావందనం ఏం చేస్తారు సో ధర్మం చేసే సందర్భం కూడా ఉంటుంది జాతకృష్ణ జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాథ భీత అని కొంచెం వెతుకులు బాగా నలబడక ముందే అగ్నిహోత్రం చేయడం అగ్ని అగ్నివాధానం చేయమన్నా ఎందుకంటే అగ్నిష్టమం చేయాలంటే ఐదు రోజులు భోజనం తిండి తిప్పలేకుండా ఉండాలి సో పయోవ్రతం పాలవ్రతాలు ఉండాలి వీడు బాగా ముద్దుసరైపోయి ఉన్నాడు అనుకోండి భోజనం పడింటికి బదులు పదకొండు అయితే గెలగలాడిపోతూ ఉంటాడు ఏం చేస్తాడు కాబట్టి ధర్మం కూడా కొంత వయస్సులో ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది కొంత వ్రతాలు ఎవరో చేయాల్సి ఉంటే కొంచెం ఓపికగా ఉన్నప్పుడు చేసేయాలి ఏదైనా రుష్పించే వ్రతం ఏదైనా చేస్తుంటే అరవై కూడా అరవై చేసేయాలి ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే కష్టం సో ధర్మానికి కూడా చాలా సంబంధం ఉండదు కానీ మోక్షానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే మోక్షం అంటే జ్ఞాన రూపం జ్ఞానం దేశకాలంలో అతీతమైనది దేశాభావ కాలాభావం అధిష్టానం కాబట్టి so knowledge is beyond time and timelessness కనుక మోక్షము ప్రోగ్రెస్ అని వెంటనే కావాలి తొందరగా కావాలని అట్లే ఇటువంటి ఎందుకంటే ఇలా తొందరగా కావాలని కోరే వ్యక్తి ఉండడు మోక్షం ఆ వ్యక్తి విలీనమైపోతాడు దేశకాలం వ్యవస్థ విలీనమైపోతుంది కాబట్టి డజన్ కలం బట్ ది పర్వ్యూ ఆఫ్ కాల therefore there is no hurry for you take care of it కాలేనా నీకు వచ్చినప్పుడు నువ్వు మోక్షాన్ని ఏమిటి నయస్య విప్లవస్తస్య ఏది పొందితే మళ్ళీ దానికి వినాశం ఉండదో అది ఈయన విభయోని అంటే ఈ దేహాన్ని నిలబెట్టాడు అనుకోండి రక్షించి ఎలాగా పని చేయబోతున్నాడు బట్ రక్షించి నిలబెడితే అది కొద్ది కాలంలో కాబట్టి రోగం వచ్చి మృత్యువా లేకపోతే జ్ఞానమా అంటే మృత్యువుని స్వీకరించి జ్ఞానాన్ని కోరటమే వచ్చింది జీవితం ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు మెయింటైన్ చేయి దట్ క్వాలిటీ ఈ గ్రూప్ మీ సో నేను శ్రవణం చేయగలుగుతాను సాధన చేయగలుగుతాను ఇలా తపస్సు చేయగలుగుతాను అలాగే జీవితాన్ని పోరాడు కానీ కేవలము ఇంకో కొంచెం ప్రోలాభాన్ని చేయి వాటి వీళ్ళు మీకు ఉన్నాయి సాధారణ గోయింపుడు డెబ్బై ఏడు లేదా అరవై ఏళ్ళు ఏమి చేయలేదు ఇంకో అరవై ఐదులో వాటి వాటి ఎక్స్ట్రా గోయింపుడు మ్యాటర్ సో ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఒక సంభాషణ నేను వినటం జరిగింది పక్కన కూర్చుని ఉన్నాను నేను ఏదో నాకు ఇలాంటివి నేను జైల్లో పడుతున్నాను ఆ డాక్టర్ అంటాడు I give you five years life okay maybe he is right probably he should not have sent that ఎందుకంటే అందరికీ లైఫ్ ఇచ్చేది Parameshwar including doctor so doctor చేస్తాడే కానీ కేవలం డాక్టర్ లైఫ్ ఇచ్చేదన్నది మనం అనుకోవాలి అది కూడా ఎలా అనుకోవాలి వైద్య నారాయణ మహర్షి అనే దృష్టికోణంలో ఆ పరమేశ్వరుడే డాక్టర్ రూపంగా ఆయన బుద్ధిలో ప్రవేశించి మనకు ఉపకారం చేశారు దండం పెట్టడం అన్ని ఇస్తాం కానీ ఆయన అలా అనుకోవడంలో న్యాయం లేదు పోలండి ఆయన ఏదో అనుకున్నారు I gave you five years okay what is going to do with those five years బాగానే జీవింగ్ కదా హిందూ చేసిన is he going to use it in appropriate way that matters five years itself doesn't matter anyway coming to the point ఈ ఇభయోని నేను రక్షించినా అది ఎలాగా పోయిదే కాబట్టి నేను ఇంకా ఇభయో ఇభాంటే ఏనుగు ఇవన్నీ ఏనుగు జన్మని ఏనుగు దేహాన్ని రక్షించడం నేను కోరట్లేదు అంటున్నాడే మరి ఇంకేం కోరుతాం ఆత్మలోకావరణస్య మోక్షణం ఆత్మ లోక జ్ఞానం ఆత్మజ్ఞానమును కప్పేసి ఉండే ఈ అజ్ఞానమును నీవు తొలగించి నన్ను నెక్స్ట్ జన్మలో నేను ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందేట్లాగా నీవు అనుగ్రహించవలసింది అని జిజ్ఞాసు భక్తుడుగా మారుతాడు ఆత్మభక్తుడు జిజ్ఞాసు భక్తుడు అవుతాడు అనుగురించి ఈ స్థుతి యొక్క విశిష్టం లేకపోతే ఆత్మ నా దేహాన్ని రక్షించమని కోరేడు అనుకోండి ఈ స్తోత్రంలో అంత విశిష్టత ఉండదు ఎందుకంటే దేహం ఇవాళ రక్షించాలండి రేపు ఇప్పుడు నీకు ఆ అభిప్రాయం ఇంకో పదేళ్ళు వస్తుంది అని జాతకకారుడు చెప్పాడు అనుకోండి అమ్మో సరాత్మ ఇంకో పదేళ్ళు వస్తుంది పదేళ్ళు అలాగా కృతిలో వెళ్ళిపోతాయి పదేళ్ళు వెళ్ళిపోవడం ఉందండి సూర్యుడు హండ్రెడ్ బిలియన్ ఇయర్స్ క్రితం పుట్టాట ఈ హండ్రెడ్ బిలియన్ ఇయర్స్ వెళ్ళిపోయాయి కదా టైం అలా పాస్ అయిపోతూ ఉంటుంది మిలీనియం మిలీనియం అని అంటుండగానే వెళ్ళిపోయింది అన్నవాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అది వెళ్ళిపోయారు మనం next million we're not going to see ఆ million will come our not going to see next million ఆ డజన్ మ్యాటర్ ఆల్సో ఒక మిలీనియం చూసాం అందుగా ఇంకొక millennium what is there to see కాబట్టి just protecting this body it is not going to make difference కాబట్టి నాకు నెక్స్ట్ జన్మలోనైనా నువ్వు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవలసినది సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం నేను పరమపదము ఆ మోక్ష దృష్టి మహావిష్ణువు నేను శరణం ఎత్తున్నాను విశ్వమును సృష్టించిన వాడు విశ్వము రూపంలో ఉన్నవాడు విశ్వసృజం విశ్వం అవిశ్వం జగత్తు యొక్క నామరూపముల యొక్క సంఘము లేనివాడు ఇప్పుడు బంగారానికి చెప్పచ్చు ఈ విశేషణం బంగారం నెక్లెస్ సృష్టించింది నెక్లెస్ రూపంలో ఉన్నది నెక్లెస్ యొక్క నామరూపములకు అతీతమైనది అలా చెప్పేసేసుకోండి సేమ్ జగత్తుని సేమ్ అప్లై చేసేటం విశ్వ సృజన్ విశ్వం అవిశ్వం విశ్వవేధ ఈ విశ్వము నడిపించేటువంటి ధాత పోషకుడు నీవే విశ్వాత్మానం విశ్వం యొక్క ఆత్మస్వరూపం నీవే అతి నేను నేను శరణం పొందుతున్నాను నమో సహ్య వేద శక్తిత్రయాయ మూడు శక్తులతో ఈ జగత్తునంతని నీవు వ్యాపించి ఉన్నావు అంత శక్తి సంపన్నులకు మూడు శక్తులు అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి లలితా సహస్రనామాలు కూడా అలాగే చెప్తాను స్వరూపిణి అతను ఈ మూడు శక్తులు కూడా నీవు జగత్తునంతని వ్యాపించి ఉన్నావు ఇంకే ఆ రెండు శక్తులు వేదాంతం చెప్తూ ఉంటుంది ఆ రెండింటిలో ఆ జ్ఞానశక్తిని కొద్దిగా సబ్డివైడ్ చేసి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అన్నారు జ్ఞానశక్తిలోనే ఒక చిన్న డివిజన్ ఇచ్చాశక్తి సెపరేట్ పెట్టారు అదర్వైజ్ వేదాంతంలో అయితే హిరణ్యగంధుడు నిత్య జ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడు వేదాంతములు ఉపనిషత్తులు వర్ణిస్తూ ఉంటాయి సో ఓ చోట రెండు అంటాం ఓ చోట మూడు అంటాం నేను నిరంకుశంగా మాట్లాడుతాం మాకు ఎలా కావాలంటే అలా సో ఈ మూడు శక్తులకు నీవే అధిష్టానము నేను నిన్ను నమస్కరిస్తున్నాను సో కరింద్రియాణమనవాప్యవత్మనే ఇంతవరకు ఈ ప్రార్థన ఎందుకు చేయలేదు ఇప్పుడే ఎందుకు చేశాను నేను అని అతను ఓ శంక చేసుకుని దానికి సమాధానంగా చెప్తున్నాడు ఏ మానవుడైతే ఈ కుక్షితములైన ఇంద్రియముల భోగముల వెంట పరిగెడుతూ ఉంటాడో వాడు నీ మార్గంలోకి రాలేదు అన్న వాక్య వర్తమాన్ని ఆ కారణంగా నేను ఇంతకాలం నీకు దూరం అవుతున్నాను సో ఈ విధంగా is explain so why I state away from you is explain so ఈ ఇంద్రియముల యొక్క కారణంగా నేను దూరంగా ఉన్నాను నాయత్వేన స్వమాత్మానం యక్ష్యాహం ధియాహత తన్దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం ఈ పరమేశ్వరుని యొక్క మాయాశక్తిచే ఆవరింపబడిన బుద్ధి గలవాడమై నేను పశుయోనిలో జన్మించి ఇంద్రియ భోగములకు బాధిసనై నా స్వరూపాన్ని తెలుసుకునే భాగ్యం నాకు లేకపోయినది సో అటువంటి ఆ మాయాశక్తిని వశం చేసుకున్నటువంటి పరమేశ్వరుని ఇదిగో నేను శరణు వేడి ఈ దేహం త్యాగం చేస్తున్నాను అని అనగానే శీశుకువాచ తంతద్వదాంతముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య సో ఎప్పుడైతే ఇంతటి ఆత్మభక్తితోటి ఈ భక్తుడు పిలిచినాడో ఆయన వెంటనే సాక్షాత్కరించినాడు ఎలా సాక్షాత్కరించాడంటే చందోమయేన గరుడేన సూహ్యమాన గరుత్మంతునిపై అధిష్ఠించి సాక్షాత్కరించాడు ఇక్కడ కొంచెం తెలుగు భాగవతానికి సంస్కృత భాగవతానికి భేదం సో గరుత్మంతుడిని అధిష్ఠించి వచ్చాడు అయితే మళ్ళీ అక్కడ ఆయన చిన్నోమయ్యన గరుత్మంతుడు అంటే ఎవరో అనుకున్నారు వేదస్వరూపుడైన గరుత్మంతుడు సుకర్ణుడు గరుత్మంతుడు ఆయన వేదముడే ఆయన యొక్క స్వరూపము అని ఆ ఉపనిషత్తులో చిన్న ముఖ్యంగా దైత్రి ఉపనిషత్తులో వర్ణిస్తారు గరుత్మో సుపర్ణోసి గరుత్మా ఇలాగ మంత్రాల్లో వర్ణిస్తారు అక్కడ పర్ణము అంటే రెక్క చక్కటి రెక్కలు వాడు అక్కడ ఉపనిషత్తులో బ్రహ్మను సర్వమును రెక్కలో ఉన్నట్టుగా వర్ణిస్తారు ఏ బ్రాహ్మణాసుపర్ణం పఠంతి అని ద్విసుపర్ణ మంత్ర మూడు సెట్ మంత్రాలు ప్రతి మంత్రానికి సుపర్ణ అని పేరు ఆ మంత్రం ఎలా మొదలవుతుంది బ్రహ్మమేధవా మీరు వినుంటారు మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా అని మంత్రాలు బ్రహ్మ మంత్రాలకి సుపర్ణ అనే పేరు ఎందుకంటే సుపర్ణ శబ్దం చేత బ్రహ్మే వాచి అవుతారు అక్కడ అది తైత్రియం కదా ఇత్తిరి అనే పక్షి రూపంగా ఉండే ఋషి చేత వర్ణింపబడాలి ఇత్తిరి మహర్షి పేరు పక్షి పేరు కూడా అక్కడ మొత్తం దృష్టాంతాలన్నీ పక్షికి సంబంధించిన దృష్టాంతాలు మొత్తం ది హోల్ స్టోరీ ఆరణ్యపంతా అలాగే దాంట్లో భాగంగా ఈ సుపర్ణ అక్కడ ఆ గరుత్మంతుడు సుపర్ణుడు ఆయనయే పరబ్రహ్మ అని అలా వస్తారు పురాణంలోకి వచ్చేప్పటికి కొంచెం దానికి డిస్క్రిప్షన్ వస్తుంది కథారూపంగా వచ్చేప్పటికి ఎవరు డివైడ్ దాంట్లో కథే ఉంది తర్వాత పుచ్చ రూపంగా వర్ణిస్తారు అంతా పుచ్చమే ఇదం పుచ్చం ప్రతిష్ట పక్షికి తోక దాని చుక్కాదిగా పనిచేసి దాన్ని ఆకాశంలో నిలబెడుతుంది రెక్కలు ఆకాశంలోకి లేపుతాయి ఆకాశంలో దానిని ఫిక్స్ చేసేది తోక సో రెక్కలు అయం దక్షిణ పక్ష ఆయనుత్తర పక్ష ఇదమాత్మ ఇదం పుచ్చం ప్రతిష్ట ఇలాగా అలాగే బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట మోదోదక్షిణ పక్ష ప్రమోదోత్తర పక్ష అని ఆనంద ఆత్మ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట ఎడమ రెక్క కుడి రెక్క తోక అంతా అక్కడ బ్రహ్మపుచ్చం అంటే అక్కడ పుచ్చం ఏం లేదండి బ్రహ్మపుచ్చం మీన్స్ బ్రహ్మ ఇచ్చర్థం బ్రహ్మారథ వాళ్ళు పుచ్చవేటండి పుచ్చం అంటే అలా పక్షిని మనసులో పెట్టుకుని చెప్పిన మంత్రం పుచ్చం అవివక్షితం అంటారు అంటే లేకపోతే ఇంకా అక్కడ కూడా తోకుంది బ్రహ్మగారికి తోకుంది అంటే ఒకటి పుచ్చం అవివక్షితం సో అంటే పక్షి దృష్టి రూపంగానే బ్రహ్మను ప్రతిపాదిస్తారు everything in the form of a pakshi కాబట్టి గరుత్మంతుడు కూడా ఆ బ్రహ్మస్వరూపుడే కానీ ఒక కథారూపంగా చెప్పేప్పుడు గరుడేన ఊహ్యమాన శ్రీ మహావిష్ణువు తిరిగి వచ్చాడు అంటే పరమాత్మ ఈ హృదయంలోకి వేద మంత్రాల ద్వారా వచ్చాడు అని అర్థం వేద మంత్రాల మీద ఎక్కి నీ హృదయంలో ప్రవేశించాడు చందోమయేన గరుడేన ఈ సత్యాన్ని దాచిపెట్టి గరుడైన పూర్తిగా దాచిపెట్టి మళ్ళీ ఎలా కుదరదు దాచిపెట్టుకోగానే కొంచెం తెలిపండి ఇప్పుడు దాడు మూత అలాంటి ఉందనుకోండి ఇంకా ఎవరు పట్టుకోలేని విధంగా రాకుంటే ఇంకా అదే ఉందండి వాడు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో చెప్పేసి బెడ్రూమ్ లో గడిపే లోపల కాలం పడుతున్నాడు అనుకోండి మంత్రం కింద ఇక్కడ వచ్చి వెతుకుంటారా ఏమన్నా పైగా వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు అదే ఇలాగంటే దాపరికం పనికిరాదు ఎక్కడన్నావు నువ్వే బయటకు కానీ కొంచెం కాచాలి కొంచెం కనగలదు గరుడేనా అంటారు చిన్న విశేషణం వేసి పెడతారు అదే విద్వాంసుడు ఉంటే చూడకపోతారా నేను చూడ కడుపుకుంటా అంటే కాస్త మళ్ళీ జన్మలో చూడొచ్చాను సో ఛందోమయమైనటువంటి గరుడిని అధిష్ఠించి ఇచ్చినాడు అని అంతా సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జీవుని ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు వీడు జీవుడు అహంకారము పరిచ్ఛిన్నమైన జీవుడు వాడిని ఆత్మరూపుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు ఈ జ్ఞానం వీడికి ఎలా కలిగింది ఇచ్చంద ఉపనిషత్ జ్ఞానం కఠోపనిషత్తు వల్ల కలిగింది వాటెవర ఉపనిషత్తు అయితే కోటల గారు దానికి కొంచెం కవిత కవిత్వాన్ని గురించి అందంగా చెప్పారు ఆయన ఏమీ లేకుండా అలా పరిగెత్తుకు వచ్చేసినట్టుగా చెప్పారు ఆ పైగా అలా ఈ కుంభపురములో నగరిలో నా మూల సంభంగులు అలా వర్ణించాలి ఇంకా ఇక్కడ అలాగేమీ ఉండదు ఈయన దగ్గర అలాంటి వ్యాస మహర్షాలు ఆయన అయితే తన వెంటన్ సిరి లక్షి వెంట అవరోధం వ్రాతము ఆయన ఆయన వచ్చేస్తుంటే ఆయన ఎలా వచ్చాడు సిరికింజప్పుడు కొంచెం స్వామీజీకి మధ్య పట్టేదా ఇష్టం నేను అలా ఏదైనా వస్తే ఎవరు ఆ పద్యాల గురించి చెప్పు అంటారు నేను ఆయన కోసం కంటస్థం చేసి పెట్టుకుంటాను అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే అది రోడ్డు కదా పుస్తకం తీసుకొస్తానంటే పుస్తకం చెప్పి వాడు ఏమో వేద పండితులు ఉన్నాడు అనుకోండి ఏమంటే ఏదైనా మంత్రం చెప్పండి అంటే పుస్తకం ఎలా పట్టుకున్నారా అంటే అది శోభ కాదు వేద పండితులకు శోభ కాదు పుస్తకం చూసి ఇరవై గీత పూర్తి చేస్తాను పుస్తకం చూసి మంత్రం చెప్తాను అది ఎంతకాలం సో సిరి కింజప్పడు శంఖచక్ర యుగము ఏదోయి సంధింపడు ఏ పరిచారకులం చీరడు చీరడం అంటే పిలవడం చీరట అభ్రగపతింపడు అభ్రగపతి అంటే నేర్పుతుంది స్పందించుట అంటే పైన గుర్రానికి పైన జీవోది వేసి రెడీ చేయాలి ఆ పని చేయాలి ఆ కన్నికాంతరధమిల్లము చక్కముక్తడు అంటే హే కొంచెం పరకాయ పలకరించుకోవడం ప్రాథమిక నింపుకోవడం అలాంటి ధమ్మిల్లము చక్కనొక్కడు నేను దూకుని దూకడం అంటే ఒత్తుకోవడమే కదా చక్కనొక్కడు అంతేకాకుండా ఆ కవి యొక్క ఊహ సౌందర్యము వివాద ప్రోత్సిత చలాంచలమైన వీడడు అంటే ఆవిడతో ఏదో మాట మాట వచ్చినాయి ప్రణయ కలహం మామూలు నిజం కలహం ఏం కాదు ఆ ప్రణయ కలహంలో ఆ నీలాగే అన్నిలాగే అని ఆవిడ కొంగు పట్టుకున్నాడు వీధుల పైలో మీ కొంగు వదిలిపెట్టి వెళ్ళాలి కదా లేకపోతే ఆవిడకి ఇబ్బంది అయిపోతుంది వివాద ప్రోత్సిత శ్రీకుచోపని చలాంచలమైన అదే కనీసం అదేలా విడిచిపెట్టడు కదా వేగడు అది పట్టేసుకుని వస్తుంటే ఇంకా ఆవిడేం చేస్తుంది వీడడు గజ ప్రాణావనోత్సాహి ఏమిటి ఇంత కంగారు అయ్యేవారికి అంటే యజము యొక్క ప్రాణాలను విడిచి రక్షించాలని కొంగు తర్వాత విడిచిపెడతాము అని కంగారు పడ్డాడు కవి అలాగా అంటే పరమేశ్వరుడు చాలా తొందరగా భక్తులను రక్షిస్తాడు అని అభిప్రాయం తన వెంటన్ సిరి ఆయన సిరి ఇంకా తప్పించింది పనేం లేదు ఎందుకంటే కొంగు ఈ చేతిలో ఉంది ఆ కొంగు పట్టుకుని పరిగెత్తాడు ఆవిడ వేగంగా పరిగెత్తింది లచ్చి వెంట అవరోధం వ్రాతము అంటే అంతఃపుర పంచారకము దాని వెంటను పక్షీంద్రుడు ముందు వెళ్ళిపోతుంటే యజమాని వెనకాల కారు వేసుకుని డ్రైవర్ వస్తూ ఉంటాడు పక్షీంద్రుడు వారి పంతను ఘన శంఖ చక్ర నికాయంబును వెనకాల నారదుడు నారదుడు రజనీకాంతుండు రజనీకాంతుండు అంటే విశ్వక్సేనుడు అనమాట అంటే రజనీ అంటే సైన్యం విష్ణు పార్షద గణములు ఉంటాయి వాటి అధినాయకుడు విశ్వక్సేనుడు అయి ఉంటాడు అని నేను గురించి చెప్తున్నాను రా వాళ్ళు రా వచ్చి రొయ్యన రొయ్యన అంటే వేగంగా వైకుంఠపురం గుణం గలుగువారాపాల గోపాలము మొత్తం వైకుంఠపురం అక్కడికి వచ్చింది సో లైక్ హీ ప్రెసెన్స్ సొంత సరస్సుడు బలేన గృహీత ఆత్త దృష్ట్వా గురుత్మతి హరిం ఉపాత్తచక్రం ఆ సరస్సు లోపల ఈ మకరము దాగి ఉన్నది ఈ అంతరిక్షంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు ఇంకా ఇంకొంచెం ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయి ఆల్రెడీ ముక్కుల నిండా నీళ్లు వచ్చేసాయి సో ఈ uh, మోహాన్ని పొంది ఉన్నాడు ఇంకా ప్రార్థించే శక్తి కూడా లేదు ఈజ్ ఆ స్థితిలో వెంటనే ఆయన ఏం చేశాడంటే చక్రాన్ని ప్రయోగించారు దృష్టి గరుత్మతి హరిం చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం యరమాతృచ్ఛాత్ ఇంకా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు లాస్ట్ రిజల్ట్ చూశాడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువుని చూశాడు చూసి కళ్ళంపట కన్నీరు ఆనందాశ్రమం విడుస్తూ పోలే ప్రాణం పోయి ముందు ఒక్కసారి పరమేశ్వరుని దర్శించగలిగామనే ఆనందంతో ఆ తొండాన్ని అతి కష్టం మీద పైకెత్తి ఆ పక్కనే ఉండే ఓ పుష్పాన్ని తీసేది కాదు అంత పని చేయగలిగారు లాస్ట్ రిజర్వ్స్ అంటే అలాగే ఉంటాయి గిరవాహ విచ్రాత్ అతి కష్టం మీద ఓ మాట అన్నాడు ఏమని గురో భగవన్ నమస్తే ఏ అఖిల గురో గురు అంటే తండ్రి సమస్త జగత్తుకు తండ్రి అయినటువంటి నారాయణ భగవన్ నమస్తే షడ్గుణేశ్వర్య పరిపూర్ణ నీకు నమస్కారం అవుగాక అని వాలిపోయాడు సుతం వీక్ష్య పీడితమ సహసావతీర్య ఆయన ఋతుమంతుడి నుంచి నేలలో ఉంచాడు అవతారం అంటారు దాన్ని గరుత్మంతుడి కూర్చుంటే ఎక్కడ కూర్చుంది నేలలో ఉనికి ఆ చక్రంతో ఆశు సరస కృపయోజహార ఆ చక్రాన్ని చక్రంతో వాడిని కట్ చేసేసి ఆ మకరాన్ని కట్ చేసేసి గ్రహాన్ని కోసేసి ఆ ఏనుగుని నేల రెండు పైకి లేవనెత్తారు కృపయ ఇత్యహ ముఖాదరి నా విజేంద్రం పశ్యతాం హరిరమూ చ దేవతలందరూ చెల్లబోయి చూస్తున్నారు ఆకాశం ఎలా రక్షిస్తున్నాడా ఈయన నీళ్ళలో దూపేసి ఆ మకరాన్ని చక్రంతో ఖండించి ఆ నీళ్ళలో స్పృహ తప్పి పడిపోతూ ఉన్నటువంటి గజేంద్రుడిని పైకి లేవనంటాడు సరే తదా దేవర్షి గంధర్వ గంధర్వా బ్రహ్మే శానపులోకమాన పైనుంచి పుష్పవృష్ణుడు అవతారం ఇది ఒక చిన్న అవతారం టెన్ మినిట్ అవతారం ఇది కూడా అవతారాల్లో లెక్కేశారు ఇరవై ఎనిమిది వేల అవతారాలు ఉన్నాయని చెప్పారు చూడండి దాంతో దీన్ని లెక్కేశారు ఈ అవతారాలు ఎందుకంటే ఒక విశిష్ట రూపంలో వచ్చాడు చక్రాన్ని పట్టుకుని వచ్చాడు నీళ్ళలో దూకాడు అసలు అవతారం అంటే నీళ్ళలో దూకడం అనే అర్థం అవ కరతి అరణ కర అంటే ఈత కొట్టడం సో నీళ్ళలో దూకి ఈత కొట్టి ఆ విజయేంద్రుని రక్షించినాడు సో దేవతలు పుష్పవృష్టిని కురిపించారు విజయంలో భగవత్ పార్శ్వ విముక్త జ్ఞానబంధనాత్ ప్రాప్తో భగవతో పీతవాసాశ్చతుర్భుజ ఆ గజేంద్రుడు ఆయన తన శ్రమనంతని కోల్పోయినాడు ఆ తర్వాతి కాలంలో ఆయన జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుని యొక్క సాధిత్యాన్ని కూడా పొందినాడు సో గజేంద్రుడు పూర్తిగా ప్రస్తాపించినాడు ఈ కథలో కేవలము జీవుని యొక్క స్థితి మాత్రమే వర్తింపబడింది యోగజనుడు పూర్వజన్ మూర్ఖాంతము అవన్నీ మీకు చూస్తున్నట్లయితే బాగా చూసే దొరుకుతాయి కాబట్టి జీవస్వరూపము జీవుని యొక్క పరిస్థితి జీవుడు సంసారంలో ఉండగా ఎలాగైతే జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆత్మవిశ్వాసం వైరాగ్యాల గురించి నా విషయాలు అనేక అంశాలు కళ్యాణ స్తోత్రంలో ఉన్నాయి సో ఇప్పుడు నేను వామన అవతారం پازبل ٹو ٹاپکس نوٹ میں پہلا شری سوشا کا سوپواس نام پہ گوروش پہجاپی سی سروا نجن شہتنی ہر سونی پرسات سامراجیہ چکر پرساد کو విరోచనుడి కొడుకు ప్రయి ఇది చర్చ ఓసారి బలిచక్ర ఈ రాక్షసులకి దేవతలకి యుద్ధం అనేది ఒకటి ఉండనే ఉంది ఇది కూడా సింబాలిజమే రాక్షసుడు దేవతలు అంతా సింబాలిజమే మన హృదయంలో చెలరేగే యుద్ధానికే దేవాసుర ప్రధానిక ఉపనిషత్తులో నేను తరచుగా చెప్తూ ఉంటాను ప్రధానిక ఉపనిషత్తులో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఒక సెక్షన్ వస్తుంది ప్రథమాధ్యాయంలో నాలుగో సెక్షన్ దానికి ఆరంభంలో దేవాసురాస్యంత ఆసన్ దేవతలు రాక్షసులు వెళ్ళాడుకున్నారు అని ప్రారంభమవుతుంది మంత్రం అక్కడ శంకర భగవత్పాదులు అసలు ఈ దేవాసుర సంగ్రామం అంటే ఏంటి విస్తారంగా దాని శుభాలను చాలా బాగా నిరూపించారు చాలా చక్కటి సెక్షన్ చిన్న సెక్షన్ అది ఒక చిన్న పారాగ్రాఫ్ అక్కడ దేవాసుర సంగ్రామం అంటే కేవలము మనస్సులో చెలరేగేటువంటి మంచి చెడు ఆలోచనలు అని నేను ఒక్క మాటలో చెప్పాను మీకు దాన్ని ఆయన బాగా విస్తారంగా నిరూపించారు సో ఎనీవే దాంట్లో ఈ భృగువు సారీ భృగువు కాదు ఈ బలి పరాజితుడైనాడు ఇంద్రుడు ఇంద్రుడి చేత ఇంద్రుడు బలిని పరాజితం చేశాడు పైగా ఇంటిమించి ప్రాణాలు పోయినట్టు కూడా అయింది ఆయన పని ఇంద్రేణ అశుభిష్ట త్యాగి చేస్తాడు ఇంద్రుడు సంహారం చేసేసాడు బలిని ఇంకా కొన ప్రాణంలో ఈ పడి ఉండగా అప్పుడు భృగు భృగు అంటే శుక్రాచార్యుడు ఆయన వంశజులు అనాచార్యుడు తొలగించి ఉన్నాడు చండామర్కులు అప్పుడే ప్రహ్లాదుడి హిరణ్యకశిపుడు కాలం నటికే చండామర్కుల్లోకి వచ్చేసింది అక్కడ ఆయన సంతానం వాళ్ళు ఇంకా ఆ వంశంలో వాళ్ళందరూ ఉన్నారు తర్వాత వారు సో వాళ్ళు ఆ పురోహితులు ఆచార్యులు వాళ్ళు ఏం చేశారంటే ఈ బయలు రక్షించినారు ప్రాణం పోకుండా ఇంటికి తీసుకుంటే ఏదో రక్షించారు అప్పటి నుంచి కూడా ఆ బలి మహారాజు ఆ బలి ఆ ఈ భృగు వంశస్థులైనటువంటి ఆ బ్రాహ్మణులను సేవిస్తూ వాళ్ళ దగ్గర శిష్యం చేస్తూ ఉండేవారు బ్రాహ్మణ భృగవ దీయమాణ అయాజయన్ త్రిలోకం అప్పుడు ఆ భృగు మహర్షుడు అంటే భృగు వంశస్థులైన మహర్షుడు శుక్రాచార్యుడికి ముందు మనవాళ్ళు ఆ కేటగిరీలో వస్తారు వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు ఆరు మంది ఉంటారు ఎంతో కొంతమంది వీళ్ళందరూ కలిసి వాళ్ళ నుంచి వేద విద్వాంసులు ఈ సర్వాత్మన పరాజితుడై ఉన్నటువంటి అన్ని కోల్పోయి ఉన్నటువంటి బలి మహార బలి బలి చేతను బలి తర్వాత చక్రవర్తి అవుతుంది విశ్వజిత్ అనే ఒక యజ్ఞం ఆయన చేస్తాడు ఆ విశ్వజిత్ యాగాన్ని ఎప్పుడైతే చేస్తాడో ఆ యాగం యొక్క ప్రభావం చేత అతను తిరిగి సైన్యాన్ని సమకూర్చుకుని తాను కోల్పోయినటువంటి యుద్ధ సామగ్రులంతని తిరిగి సంపాదించుకుని మొత్తానికి మళ్లీ శత్రువుపై దండయాత్ర చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుంటాడు మనం చూస్తూ ఉంటాం శివాజీ మహారాజు ఆ రవిలో ఉండేటువంటి మావళి ఒక పర్టికులర్ జనజాతి జనాన్నంతని పూజ చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి సైన్యం ఒకటి నిర్మాణం చేసి ఔరంగజీబ్ దానికి వెళ్ళి నెగ్గి ఏవేవో చేస్తాడని ఆ విధంగానే సో ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ డెవలప్ చేసుకున్నారే అలాగే ఇతను కూడా డెవలప్ చేసుకుంటాడు ఈ ఆ డెవలప్ చేసుకోవటంలో భాగంగా ఈశ్వరుని కూడా ఆరాధిస్తాడు విశ్వజిద్యాగాన్ని చేసి so now after a while he ready again ఇంద్రుడిని అటాక్ చేయడానికి సిద్ధపడ్డాడు జలశ్చ దివ్యం పురటోపనద్ధం సో దివ్యమైన ధనస్సు అతనికి లభించింది ఆ యజ్ఞం నుంచి తర్వాత మంచి తునీరములు దివ్యమైన కవచము తర్వాత ఆ ప్రసాదుడు పితామహుడు అంటే ప్రసాదు ప్రహ్లాదుడు ఇతనికి మెచ్చి ఇతని భక్తికి దానికి మెచ్చి చాలా యోగ్యుడు అనే ఆనందంతో ఒక మాలని కూడా ఇచ్చింది ఈ మాల మెళ్ళ వేసుకుంటే పద్మమాల అది వారిపోవు ఆ పద్మాలు అలాగంటే అమ్లాన పంకజ అమ్లాన పద్మ మాల అటువంటి మాలను కూడా ఇచ్చాడు శుక్రాచార్యుడు కూడా ఆయన్ని బాగా గట్టిగా ఆశీర్వదించాడు జలజం అంటే శంఖాన్ని ఇచ్చాడు శుక్రాచార్యుడు సో ఈ విధంగా వీళ్ళందరూ తమ ఆశీర్వచన పూర్వకంగా ఇచ్చినటువంటి ఉపాయనములను స్వీకరించి బలి రెడీ అయ్యారు ఇంకేముంది యుద్ధానికి తయారయ్యారు అథారథ్యర సంగీయం భృగుదత్తం మహారథ ఆ భృగు మహర్షులు ఆ భృగువంశీయులైన వాళ్ళు ఒక రథాన్ని కూడా నిర్మాణం చేసి దాన్ని తమ మంత్రబలం చేత దాన్ని శుద్ధి చేసి ఈయనప్పుడు చెప్పారు ఆ రథాన్ని ఎక్కేసి ధనస్సు ఖడ్గము తూనీలములు ఇతర ఆయుధములు సైన్యం అది ఎదురుగా పడ్డాడు వచ్చి గురుతో వికర్షం మహతి మాసురీం ధ్వజిని విభూ ఇటువంటి చెందిపోయినటువంటి రాక్షసులు రాక్షసులందరినీ మళ్ళీ హాస్పిటల్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి బెటాలియన్స్ వాళ్ళు తయారు చేసి ఉంచుకుంటారు ఇంకా ఇందులో ఓడిపోతాడు ఈసారి ఓడిపోయి పారిపోతాడు నలిన్యోయ ప్రకీరేరంతి ప్రమదాహ ఆకాశ గంగయా దేవ్యా మృతాం పరిఘభూతయ అమరావతి నగరాన్ని గుర్తించారు ఆ దేవతలందరూ ఉండే నగరాన్ని ఆ నగరానికి ఆకాశ ఆకాశగంగా దానికి చుట్టూ పరిఘ లేదా ఒక milky way galaxy type stories so ఆకాశ గంగ పరీక్ష సో దానికి ఒక పెద్ద ప్రాకారము ఇవేవే ఉంటాయి మామూలు దుర్గాల్లో యుద్ధాలు ఉంటాయి చూసారా ఆ టైప్ నయాం వ్రజంత ధర్మిష్టా భూత ధర్మ మానిన కామినో లుప్తా షడ్గిరిహీనా అమరావతి నగరం ఏంటండి నగరం గొప్పతనం అంటే మరి ఇంతట్లోకే మహర్షి దాన్ని మన అధ్యాత్మ యోగంతో ముడిపెడుతూ ఉంటాం అధర్మాత్మలు ప్రాణులకు ధర్మానికి ద్రోహం చేసేవారు తాము ధర్మాన్ని ఆచరించరు ఇతరులు ధర్మాన్ని ఆచరిస్తుంటే అడ్డుపడతారు ప్రాణుల యొక్క అడ్డుపడతారు శఠాహ అంటే మోసం చేసేవాళ్ళు మానిన అహంకారులు కామిన తీవ్రమైనటువంటి కామ ప్రభావం కలవాలంటే అనేకమైన కామనలు కలవాలి కామ అంటే కోరికలు విముక్త లోభ లోభము కలవారు ఇదిగో ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వీళ్ళెవరిలో కూడా అమరావతి నగరం ఎక్కడుందో కూడా వీళ్ళకి కనపడదు షడ్భిర్హీన ఈ ఆరు దోషాలు కామక్రోధ ఇత్యాది ఆరు దోషాలు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళు అక్కడికి తప్పకుండా వెళ్తారు అని ఆ స్వర్గాన్ని వెళ్తారు అటువంటి స్వర్గాన్ని ఈయన ముట్టడించాడు అంటే ఈ ఆరు గుణాలు మరి ఈయనలో లేవని ఈయన చక్కటి సద్గుణములు కలవాడని మనకి స్పష్టం అయిపోతలేదు అర్థం చేతనైనా ఏ ఆరు గుణాలు చెడ్డ గుణాలు ఆయనలో ఉన్నాయని కొన్ని ఆయన ముట్టడించే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది సో చాలా సత్పురుషుడికి మనకు అర్థమవుతుంది ఈ పురాణాల్లో ఇంద్రుడు కొంత ప్రాబ్లం ఇంద్రుడు వేదాల్లో ఇంద్రుడు అలా కాదు వేదాల్లో ఇంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు ఇంద్రో విష్ణువు అలాగే భాష్యంలో కూడా ఇంద్ర శబ్దానికి విష్ణు అని అర్థం చెప్తారు ఐతరే ఐతరే ఉపనిషత్తు మీకు తీసుకొచ్చాక ఇంద్ర పరమేశ్వర ఇంద్ర ఉపవ్రజ్యో వాచ అని ఉంది ఒక మంత్రంలో ఇంద్రుడు వచ్చి మాట్లాడినాడు అక్కడ ఇంద్ర అంటే పరమేశ్వర సాయం భాష్యంలో రాసిన ఎందుకంటే అక్కడ ఆ ప్రసంగంలో సాయి ఇంద్రుడు అంటే ఈశ్వరుడైతేనే అయితేనే తర్వాత వేదిక్ కల్చర్ లో ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు ఋగ్వేదంలో సిక్స్టీ పర్సెంట్ మంత్రాలు ఇంద్రుడిని సూచిస్తాయి ఆ ఇల్లు ఇంకో దేవుడు ఎవరో ఉన్నాడు అనుకోండి ఈ సిక్స్టీ పర్సెంట్ మంత్రాలు తక్కువ స్థాయి దేవుని స్పృతించినట్టుగా లేదు సో ఎనీవే చూడండి మీరు గమనించండి వేదిక్ కల్చర్ లో ఒకే ఈశ్వరుడు ఏకహ ద్వితీయ ఈశ్వరుడు అనేక ఉపాసనా పద్ధతులు అనేక రూపాలలో అనేక నామాలతో ఉపాసన ఇలా ఉంది క్లియర్గా ఈ పరిస్థితి చెడిపోయింది ఆ తర్వాత హిందూ సమాజం అవనతం అవడానికి వెయ్యి సంవత్సరాలు బానిసత్వానికి ఈ పరిస్థితి చెడిపోవడమే కారణం అంటే జ్ఞానం నుంచి దూరం అవటం కారణం ఆ జ్ఞానం నుంచి దూరం అయిన దాంట్లో ఇది ఒక అంశం ఒకే దేవుడు అనేక ఉపాసనలనే స్థితి చెడిపోయి దేవుడులో భేదం వచ్చింది ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఎప్పుడైతే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అనే సేవ అయిపోయింది పాడైపోయింది అంతకంటే కాలుష్యం వేరే దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఇక్కడ ఈ రకంగా ఉపాసన చేస్తారండి ఇక్కడ ఈ రకంగా ఉపాసన చేస్తారండి అని మీరు అనుకుంటున్నంతసేపు సమస్య you have understand things correct ఆ దేవుడు వేరు ఈ దేవుడు లేదని ఎప్పుడైతే అనేసారో it over it is the end of a great culture ఇంకా ఆ హిందూ వాసన మిగిలి ఉంటుంది ఆ కల్చర్ అంత తేలిగ్గా పోదు కానీ this is a death flow to the culture అది జరగకూడదు చాలా చోట్ల గ్రామాల్లో మరి ఇది ఆత్మశాస్త్రంతో దాన్ని సమర్థిస్తారో ఏమో నాకు తెలియదు నేను ఆత్మశాస్త్రజ్ఞుని కాదు కర్మలు ఇవన్నీ నాకు పెద్ద పరిచయం కూడా తక్కువ నాకు దానికి తాత్పర్యం కూడా తక్కువ ఉండటంలో ఆశ్చర్యమే లేదు నా ఆశ్రమ ధర్మం అది శివాలయం ఇటుంటే విష్ణువాలయం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది పక్క పక్కనే ఉంటాయి అది ఎవరైనా పైనుంచి ఎవరైనా హిందూ ధర్మాన్ని పరిశీలించడానికి వచ్చిన వాడు చూస్తే ఎవరు ఆశ్చర్యపోతారు ఎంత ఇలా ఉంది ఇక్కడ ఆపోజిట్ శివుడు తూర్పు చూస్తుంటే విష్ణువు తప్పనిసరిగా పశ్చిమం చూస్తూ ఉంటాడు శివుడు కనుక పశ్చిమం చూస్తే విష్ణువు తూర్పు చూస్తూ ఉంటాడు ఈ ఆలయం ఆలయం పక్కపక్కనే పక్కనే ఉంటాడు కొంతమంది ఈ ఆలయానికి వచ్చి ఆలయానికి వెళ్ళరు కొంతమంది ఆలయానికి మాత్రమే వెళ్ళి ఈ ఆలయానికి వెళ్ళరు దేవుళ్ళలో భేదం వచ్చేసింది పాపంలో భేదం అతి పెట్టి దేవుళ్ళలో భేదం వచ్చింది ఇది మహాదోషం ఈ దోషాన్ని సరిదిద్దడానికి మహాత్ములు ట్రై చేశారు సర్వత్రా కూడా first so coming back to the point so ఆ రాజధానిని ముట్టించినాడు ఈయన తాం దేవధాని సవరూధినీపతి బహిశ్రమంతాధే ఉపన్యయ చుట్టూ ఇంకా అసలు లోపలికి చెట్ట కూడా వెళ్ళడానికి వీలు లేకుండా తూర్పు కూడా దూరడానికి వీలు లేకుండా ముట్టడించారు అందుకే ఇక్కడ మన సమాజంలో ఇలాంటి యుద్ధాలు ఉంటూ ఉంటాయి సో ఆ సిమిలర్ సిచ్యువేషన్ అక్కడ మనకి మహాత్ములు కవి నటిస్తారు సో మహా భగవాన్ తమ ప్రేత్య బలే పరమ ముఖ్యము సర్వదేవ గణోపేత గురుమేతదువాచ సో వెంటనే ఇంద్రుడికి కంగారు పడిపోయాయి ఏంటి ఈ బలి ఇంత పెద్ద సైన్యం వేసుకొచ్చాడు ఎప్పుడో మనం ఓడించేసామనుకున్నాం మళ్ళీ తయారయ్యాడు వీడు సో అని వెంటనే బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళాడు భగవద్జనో భూయ పూర్వమైన బలే వీడు పూర్వమైనండి ఒకసారి వీటిని మనం సంహరించినట్టు అయితే ఓడించినట్టున్నామే మళ్ళీ తయారయ్యాడు వీడు ఏమిటో వీడు చాలా పెద్ద ఫోర్స్ తోటి వచ్చాడని మనకేమో సమాచారం వస్తుంది ఎలాగా అంటే అప్పుడు వాచ బృహస్పతి గారు చెప్తున్నారు బృహస్పతి అంటే ఆయన జాతకాల సిద్ధాంతే జాతకాలకి ఆయనే సో ఆయన అంటాడు నచాస్యాధ్యక్షణమపి స్థాపిం శక్నోతి సమ్ముఖే భవద్విధో భవాన్ వాపి వద్యయత్వేశ్వరం హరిం ఈ క్షణంలో నేను జాతకం చూసి చెప్తున్నాను ఈ జాతకము వాడి జాతకము కంపేర్ చేసి చెప్తున్నాను నువ్వు ఎదుర్కొండగా వెళ్ళకో ఎదుర్కొండగా వెళ్ళాలంటే మస్ అయిపోతావు మరి ఇప్పుడు పూర్ణమైన బలంతో ఉన్నాడు నువ్వు కాని నీ అనుచరులు కాని లోకపాలకులు కాని ఎవరిలో అతన్ని ఎదిరించలేదు ఆ మాట విని ఇక్కడి నుంచి చల్లగా జారుకోండి ఎదిన రహస్య ద్వారా ఉంటే పారిపోడు కేవలం శ్రీ మహావిష్ణువు మాత్రమే ఇతన్ని ఎదిరించగలరు అని చెప్తారు తస్మాన్ నిలయ మీరందరూ ఇళ్ళని వదిలిపెట్టి పారిపోండి ఎక్కడికో అక్కడికి వెళ్ళాక వెళ్ళిపోండి మరి వెళ్ళిపోయి ఏం చేయమంటావు అంటే కాలం ప్రతి మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చేదాకా ఎదురు చూడండి యథశత్రో విపర్య దీన్ని స్ట్రాటజిక్ విత్డ్రాయల్ అంటారు ఇజ్రాయల్ అంటే బాధపడడం అదేం పర్వాలేదు స్ట్రాటజిక్ గా బాధపడడం తర్వాత వీటి రీఎన్ఫోర్స్డ్ విధంగా మళ్ళీ దెబ్బతీయచ్చు వీడు వీడు కూడా అలాగే వచ్చాడు కదా సో మీరు పాడుకోండి అని సలహా చెప్పాడు మంచిగా సలహా చెప్పాడు ఏం సుమంత్రికాస్తే గురునాథాశ్రయించిన సత్యాన్ని భవిష్యత్తుని దర్శించి ఆ జాతకం ద్వారా గురువు బృహస్పతి గారు ఇచ్చిన సలహాను వీళ్ళు చెవిని పెట్టి చక్కగా ఆ రహస్య ద్వారా ఉన్నానో ఎలాగో మొత్తానికి వీళ్ళకి కట్టబడకుండగా ఆ స్వర్గాన్ని పెట్టి వాళ్ళు పారిపోయారు సరే ఈయన యుద్ధం చేద్దామంటే ఎవరు లేదు ఒక స్వర్గం ఉంటా కానీ సరే ఖాళీగా ఉన్న స్వర్గాన్ని స్వాధీనం చేసేసుకుని ఇంకా తర్వాత జయం జయించేసి భూభ్రమస్వలోకాలని మూడింటిని కూడా జయించేసి అతను ఆ సామ్రాజ్యాన్ని చేస్తున్నాడు దివ్యమైనటువంటి సంపదలను అనుభవిస్తున్నాడు బుభుజే శ్రీయం స్వర్గాం ద్విజ దేవోపలం దేవతలు దేవతలందరూ అనుభవించినటువంటి సంపదలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు నేను కృతకృత్యుడనైనాను అని ఒక మహానందంతో ఉన్నాడు ఒక అహంకారంతో కూడా ఉన్నాడు ఏం పుత్రేషు నిష్టేషు దేవమాతాది సదా శృతే త్రివిష్టపేదైతే పద్యతప్యధనాసరత్ తన పుత్రుడు చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతే దేవమాత అదితి ఆవిడెక్కడో కశ్యప మహా ప్రజాపతిలో కూడా ఎక్కడో ఆశ్రమంలో ఉంటుంది ఆమె మహాదుఖాన్ని అనుభవిస్తూ ఈ తన కుమారులు ఇంత దురదృష్ట స్థితికి చేరుతున్నారని తల్లి యొక్క హృదయం వాడుకుంటూ ఉన్నది సో కశ్యప మహర్షి ఆయన ఊళ్ళో లేడు ఆయన ఇంట్లో ఆశ్రమంలో లేదు ఎందుకంటే ఆయన ఏం చేసేటంటే నేను కొంతకాలం ఏకాంతంగా సమాధి ధ్యానంలో ఉండాలనుకుంటున్నాను ఏమో మన ఆశ్రమం ఇంట్లో ఉండే అగ్నులు అన్ని కూడా నేను పరీక్ష పరిరక్షిస్తూ అని అతిథికి అప్పచెప్పి ఆయన ఎక్కడికో వెళ్ళాడు ఆయన చిరకాలంలో ఎక్కడికో వెళ్ళి ఆ సమాధి ఆ తపస్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చాడు వచ్చేప్పటికీ ఆవిడ ఎలా ఉంది చాలా దీనంగా ఉంది ఎక్కడా ఆనందం లేదు ముఖంలో ఏదో ఆపద వచ్చిన వాళ్ళకి లాగా ఉండదు ఆమెను చూస్తే ఈ డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఏమిటి ఇలా ఉన్నావు ఏదైనా అధర్మం జరిగిందా కష్టం వచ్చిందా ఏమైంది అవును నేను లేనప్పుడు నువ్వు అర్జునుడు హోమాలని బాగా చేసేవాడు అనుకున్నాను నేను మొన్నతో సత్యస్తే వేళాయాం నభుత అభిశాసతి ఓ సఖీ సరైన వేళలో ఏ అజ్ఞయ ఉదాహరణ మీ అగ్ని నువ్వు పరిరక్షించవలసినటువంటి అగ్నులందరినీ చక్కగా పరిరక్షించి వారికి హోమాలు అవి చేస్తూ ఉన్నావా ఏమి ఈశ్వరారాధనలో ఒకటి చేయలేదు కదా సో ద్వయోద్యుత్నయే రోషితే మళ్ళీ కలిగించే ఓ మంగళస్వరూపురాలా నేను ఎక్కడికో వెళ్ళాను బయటికి ఆ సమయంలో నీవు వంట విధానంలో వచ్చినటువంటి దుఃఖం చేత కానీ లేక ఒక నిరుత్సాహం చేత కానీ ధర్మంలో ఏర్పడిన లోటు చేయలేదు కదా తర్వాత ఏకలాభం అభి సన్వే విషయన తమ పుత్రావనస్మిని తమ పుత్ర అంటాడు ఆయనకి ఈ స్థితి కూడా ఉంది కదా తమ పుత్ర ఇది సంథింగ్ లైక్ అమెరికన్ నీ కొడుకు నీ నా కొడుకు రక్కే వాళ్ళు కలవతున్నారు వాళ్ళు అందరూ నా కొడుకున్నారు వాళ్ళకి కలవలేదు నీ కొడుకు నీ కొడుకు అందరూ పోతాగా ఉన్నారా నీ మొహం చూస్తే ఏదో గడగడమంటే చూస్తూ ఉన్నారు కక్షయే అస్వస్థ మనసు భవిష్యాన్ని కక్ష నీ మనసు బాగుందంటే నా మాత్రం ఎక్కడ ఉందా ఏదో విషయం ఏమిటో చెప్పు అంటే అగ్నయో విషయో ప్రత్యా భిక్షవో ఏ తెలుసుకోవాలి సర్వం భగవదోషం మనోజ్ఞానం నడిష్యది ఇప్పుడు మీరు ఎక్కడున్నా మీ ధోరణ మీరే ఇప్పుడు మీ అర్థులు అన్ని అవన్నీ బాగానే ఉన్నాయి అర్థులు తర్వాత అతిథులు గురుతులు భిక్షులు వారి గురుగారు సర్వం ఎదుటి నడిష్యది దేనికి నోట్లేదు ఏం చెప్పేది అది సమస్య కాదు అదేమి సమస్య సమస్య ఏంటంటే తస్మాదీశ పర్యంతానే శ్రేయస్ నిర్ణయ నా శ్రేయస్సు గురించి కొంచెం ఆలోచించండి నా కోరిక మీరు తీర్చేదానికి ఏమైందంటే నా సంతానం ఉంటుంది ఆవిడంటే మన పిల్లలంటుంది ఈ పిల్లలకి మన పిల్లలు ఒక స్త్రీయ వాళ్ళ సంపద తప్పైంది సంపద పోయింది ఇంట్లో పడవలసింది కూడా లేకుండా ఇల్లు కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యం మతాన్ని అన్నీ కూడా ఏమి నిలలేదు వారి క్షణంలో